ఓం శ్రీ కృష్ణో నమ యస్మాత్మగతిరేవ సత్ ఆత్మృత్య మానవ ఆత్మన్యేవ ప్రకరణం మారిపోయింది ఇంతవరకు వచ్చింది అవతారం చెప్పాలి భాష్యం చెప్తే నేను సో ఏం స్థితే కేవలం ప్రవర్తితం అని అక్కడి నుంచి మొదలు చెప్పాలి చెప్తాను ఈ శ్లోకం దగ్గర నుంచి ప్రకరణం మారుతుంది ఎందుకంటే స్త్రీ ఇది చాలా బరువైన స్త్రీ అంటే సో ఆత్మరతి రేవస్య స్త్రీ అంటే ఆంధ్ర ఇప్పుడు అనాత్మరతి వారు అంటే ఇహలోకంలో తాను పొందదగిన లక్ష్యాలు పొందున్నాయి పరలోకంలో పొందదగిన లక్ష్యాలు పొందున్నాయి దాన్ని అనాత్మరతి అంటారు వాడి రతి అంతా అనాత్మయంగా ఉంటుంది సో తనకంటే భిన్నమైన దాని మీద వాడికి రతి రతి అంటే ప్రీతి సో తృప్తి రతి తృష్టి ఇవన్నీ కూడా బాహ్యము ముందు అనాత్మయంలో ఉంటాయి అటువంటి వాడు ఆ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి ఏదం ప్రవర్తితం చెప్పడం సో అనాత్మ అనాత్మ సత్యము అని తెలుసుకుంటారు అని అని భావిస్తూ ఉంటారు అనాత్మ ఎందు రాజద్వేషములను కలిగి ఉంటారు అనాత్మ నానాగా ఉంటుంది కదండి ఈ నానాత్మ విశిష్టమైన అనాత్మ ఎందు వాదము ద్వేషము ఉంటారు భేదబుద్ధితో ఉంటారు భేదబుద్ధి గలవాడు రాజద్వేషాలు కలిగి ఉంటారు అటువంటి వాడు తనకు అనుకూలమైనది కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతికూలమైన దాన్ని తప్పించుకుని ప్రయత్నిస్తూ ఉంటారు ఇహలోకానికి అదే వీలు వర్తిస్తుంది పరలోకానికి అదే వీలు వర్తిస్తుంది అటువంటి పరిచ్ఛిన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రూల్స్ ఆఫ్ గేమ్ పాటించాలి గేమ్కి రూల్స్ ఉంటాయి ఈ ఫుట్బాల్ గేమ్ మీరు అలా ఉంటుంది ఆ ఫుట్బాల్ గేమ్ రూల్స్ పాటించాలి అంతేగాని ఎవరు నా దగ్గర అవ్వకూడదు నేను గోలు వేసుకుంటాను అని దగ్గర అలాగే దగ్గర దానికి ఏమో కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ పాటించాలి సో మన సమాజంలో వచ్చిన ప్రారంభం ఏంటంటే లేదు game of democracy without following rules of the game so mobocracy కింద తయారు డెమోక్రసీ కొన్ని రూల్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఎక్కువ ఓట్లు ఎవరు చేస్తే వాళ్ళు ఎక్కినట్టు గేమ్ ఆఫ్ ది డెమోక్రసీలో రూల్ ఇలా చేస్తారంటే ఓట్లు పెట్టుకోవడం ఆ ఎదురు పార్టీ వాళ్ళకి ఓటేసి వాళ్ళు వెళ్ళి ஒரு వీరో కాకుండా చేసేది దీని లేక ఆల్కోహల్ దేహో మినిమం డెమోక్రసీ అలా అంటే వ్యక్తి ఎవరు తీసుకుంటూ vote and if you get more vote you rule if you get left vote you complete deceit అది నువ్వు వాన్ అది గేమ్ డెమోక్రసీ అలా ఉండాలి సో ఏది ఆ లీవ్ తెలియదు కాబట్టి కాబట్టి అనాత్మ రీతి రద్దీ ఉన్నవాడు ఆ దేవుని కరెక్ట్ గా చేయాలి ఏదో కరెక్ట్ గా చేయటం అంటే ఏదో ప్రవర్తితం నామవర్తయ్య సో అధాయురారామ మోహం ఆర్థసీ ఆ చక్రాలు ఎవరైతే ప్రవర్తనలో లేదో వారు నియమంగా ఉన్నారు తప్పు చేస్తున్నారు వారు పాపాన్ని పొందుతారు చాలా కష్టాన్ని పొందుతారు ఈ రకంగా పెట్టారు ఎవరైతే ఆ చక్రాన్ని అంటే ఆ గేమ్ ప్రకారం ఆ గేమ్ చేస్తారు వారు చాలా యోగ్యంగా ఉంటారు కష్టాన్ని సంపాదించాలి కామన ఉండాలి కానీ కామనలు అదే దేవుడు సంరూపంగా అర్థాన్ని సంపాదించుకోవాలి ఇది ప్రతి దేవుడు అర్థాన్ని సంపాదించాలి ధర్మాన్ని చేసుకోవాలి పుణ్యాన్ని సంపాదించాలి అదే పుణ్యం సంపాదించింది కూడా ఒక అధైర్యం పుణ్యం ఇది ప్రతి దేవుడు పుణ్యం సంపాదించాలి స్వర్గాన్ని సంపాదించాలి అలాగే ఆ దేశ కరెక్ట్గా ప్రేమ చేయాలి నో బ్లీడింగ్ ఇతడు ఆత్మనిష్ఠులే ఆత్మ రతి రతిని ఆత్మ ఎందుకు తన ఎందుకు తానే రతిని ఎంటర్టైన్మెంట్ రతి అంటే ఇంకొక వ్యక్తి యొక్క జనరల్గా ఆపోజిట్ సెక్ట్ అవుతూ ఉంటుంది రతి అనేది జనరల్గా ఆపోజిట్ సెక్ట్ అవుతుంది సో ఇంకొక వ్యక్తి యొక్క సన్నిధిలో కంపెనీలో నేను ఎంజాయ్ చేస్తాను ఆ వ్యక్తి కంపెనీ నాకు లేకపోతే నాకు ఎంజాయ్మెంట్ లేదు దాన్ని రద్దీ సో అది అసలు ఏం చేయాలి చక్కగా ఒక పుస్తకాన్ని వివాహం చేసుకుని గృహస్థితి చేస్తారు ఆ కర్మానుష్ఠానాన్ని చేస్తారు గృహస్థితిగా ఉండగాను అది దేవుని జరగదు ఆ కర్మానుష్ఠానం చేయాలి ఆత్మరంజీ ఉంటుంది వాడికి ఏం దూరం వస్తుంటూ నువ్వు పెళ్లి చేస్తుంది రాలేదు పెళ్లి వస్తుంది ఇది దేవుడు చూపిస్తారు ఈ తక్కువ ఎవరికి స్వామికి ఆ తత్వమే ఆ స్టోరీ వర్తిస్తే కానీ విరక్తి వర్తిస్తే రాజుకి రాఘవ కలవాడికి రాజు అంటే రాఘవ కలవాడికి వర్తిస్తే కానీ విరాజుకి వర్తించమను అందుకనే యహా ఆత్మరతి ఎవరైతే తన స్వరూపంలోనే ఎంటర్టైన్మెంట్ సంపాదిస్తారో పొందుతారో అంటే బాహ్యమైనటువంటి రతి వారికి సంబంధం లేదు ఆత్మ ప్రత్యహారత మానవాళి ఇప్పుడు భోజనం చేసి దేవుడు రెండు పర్పస్ మామూలుగా లోకంలో జనులు దేవుడు రెండు పర్పస్ల కోసం చేస్తారు నెంబర్ వన్ దేహధారణ నెంబర్ టూ ఇంద్రియ రెండు సో భోజనం మనం చేస్తున్నాం అంటే భోజనం చేస్తే దేహం నిలబడదు అందుకోసం భోజనం చేస్తాం ఆకలి తీసుకుంటాం అది that is one one person but more important దాని ఇంద్రియ ప్రీతి జిహ్వ యొక్క ప్రీతి సో ఇప్పుడు దేహధారణలే మనకు కావాల్సిందైతే ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి ten hundred to fifteen hundred calories food కావాలంటే అంతకంటే ఏమీ అక్కర్లేదు దానికి ఏ రుచి సో నానేసినటువంటి కష్టం మినుగులో అలాగే అయితే అరకులో అయితే ఒక బెల్లము వేసిన గుడ్లు ఇలాంటివి కొన్ని తీసుకుని twelve hundred to fifteen hundred calories material అక్కడ పెట్టి దాన్ని ముందేస్తే సరిపోతుంది దేహధారణ కానీ మనుషులకు దేహధారణము అనే అంశే ముఖ్యంగా ఉన్నది మనం ఏం చేసి కోసం చేస్తున్నాం అనే బేసిక్ పూర్తి ఎప్పుడో పెట్టుకోవాలి వీడు భోజనం చేస్తున్నది ఇంద్రియ ప్రీతి కోసం చేస్తున్నాను భోజనం చేసింది ఇంద్రియ ప్రీతి కోసం ఎవరైతే అనుకుంటారో వాడు రోగాల పాడైపోతుంది సో ఎప్పుడు కూడా మొత్తం జీవితం అంతా కూడా భోజనానికి ప్లాన్ చేస్తూ వెళ్తాం సో ఆలోచించగా భోజనం అతి అతి భోజనం చేస్తూ ఉండటం అంటే ఒత్తిడి రావడానికి మొదలు వేసుకుంటాం యాభై దగ్గర పొద్దున్న సాయంత్రం హెల్త్ గొడవ వస్తే తప్పదు ఎవరికైనా గొడవ వీకైనా వస్తుంది నాకైనా వేరుగా ఏమన్నా కొంచెం కట్టడి చేస్తారంటే అది కూడా ఏమో యథాప్రకారంగా నడుస్తూ ఉంటారు కాబట్టి ఇంద్రియ క్రియతో సంబంధం లేదు దేహధారణకే భోజనం మరి అయితే స్త్రీకి ఎక్కడి నుంచి వస్తుంది దేహధారణ భోజనం భోజనం దేహధారణ కోసం ఉంటాయని అంటే మరి స్త్రీకి ఎక్కడి నుంచి వస్తుంది స్త్రీకి వాడికి భోజనం నుంచి రాదు ఆత్మ ప్రస్థానం మన చేసిన ఆవిష్కరించింది ఇద్దరే రామలక్ష్మణ్ అన్నవారు అది వేరే ఏం చేస్తారంటే దేహధారణ కోసం భోజనం తృప్తి ఎక్కడ ఏం చేస్తుందంటే రామనామాన్ని స్మరించడమో అది తెలుసుకోలేదు ఆ రసాన్ని రసాన్ని ఎక్కడ ఆవిష్కరించాలి ఫీల్ చేయాలి ఇది చేస్తే మేకల ఫిఫ్టీన్ కొంతమంది ఏం చేస్తానంటే భోజనాలకు చాలా విలువ ఇస్తారు ఆ ఇంద్రియ ప్రీతికి బాగా అలవాటు పడుతుంటారు దాంట్లో ఉన్న దోషాన్ని గుర్తించారు అదంతా కూడా పద్ధతి నార్మల్గా అనుకుంటారు అదంతా కూడా ధర్మంలో భాగం అనుకుంటారు మనలో భాగం భాగం ఎవరో సో పోవాలని నేపాన్ని దీని మనసుని తిరిగినంత వరకు ధర్మంలో భాగం ఏమీ అర్థం కాదు సో కానీ ఇక్కడ ధర్మాధర్మాలు కాదు ఆత్మ అనాత్మ సంబంధించిన సమాచారం మీరు జీవిగా కలిసిన వ్యక్తిగా మిగిలి మొత్తాన్ని మోక్షాన్ని పొందుతారా దర్శనం కావాలా అది ఉద్దేశం అటువంటిప్పుడు మీరు ఆ శిక్ష మైండ్ మైండ్ లో ఒక శక్తి తీసుకురావాలి ఆ శిక్ష ఏమిటంటే సైకలాజికల్గా మీరు ఫుడ్ మీద సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు ఫుడ్ మీద ఫిజికల్ డిపెండెన్సే ఉండాలి సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు ఇప్పుడు మీకు ఒబేసిటీ ఇష్యూ అంతా కూడా ఫిజికల్ డిపెండెన్స్ ఇష్యూ కాదు psychological dependence issue issue become only because they overeat and they overeat because they are psychologically dependent upon food they derive some psychological satisfaction for eating and uh eating కనుక తగ్గితే లేకపోతే వాళ్ళ రుచి లేకపోతే ఈటింగ్ ఉంటుంది రుచి ఉండదు వాళ్ళు డిస్సాటిస్ఫై అయిపోయి కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు ఇది ఎందుకు బతుకు అని ఆలోచిస్తుంది బతుకు దేని భోజనం చేయడం కోసం బతుకు భోజనం చేయడం కోసం బతుకుతున్నావా భోజనం బతకడం కోసం భోజనం చేస్తున్నాను ఇలా కాబట్టి భోజనం చేస్తున్నాను నేను భోజనం చేయడం కోసం బతకట్లేదు కానీ ఈ భోగ పరాయణను ఎలా మాట్లాడతారంటే ఎందుకంటే హాయిగా కావాల్సింది తినడానికి ఎందుకు అవుతున్నాను భౌతిక ఆత్మ అంటే ఆల్రెడీ ఇది గాన్ అంటే wrong back and uh back కారణంగా he has to pay heavy price heavy price so అలా ప్రాబ్లం ఆన్లైన్ తినేస్తూ కూర్చుంటే నాకు పే హెవీ ప్రైస్ నాకేమో దారులు వదిలింది ఏమన్నా ఒక్కటి అదేంటండి తింటే గాలి తినాలని సామెతం ఆ సామెత శాస్త్రవాది తింటే గాలి తినాలి రోజుగా ఉపనిషిస్తాను విద్యలో లోపప్రసాలు అవుతుందో తెలిసి ఫాలో మీరు రెండో తింటున్నాను ఎందుకంటే ఈ కష్టంలాస్తూ ఉంటాయి జాబ్లు జాబ్ నాకు ఆయిల్ చాలా ఆయన జాబ్ చేస్తాయి ఆయిల్ ఒక రకమైన ల్యాక్టి ఫీలింగ్ రోడ్డుకి ప్రాబ్లం అవుతుంది పాఠం చెప్పాలి కదండి నిన్న సాయంకాలం గంటన్నర మినిమం మూడు గంటలు మధ్యలో స్వచ్ఛంగా ఉంటే కొన్ని half hours three hundred mike ఒకప్పుడు మైక్ ఉన్న పని చేయదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సో నో మీరు వడాలి మాట ఉద్దేశం ఎందుకంటే మంచి ఆయిల్ తీసుకొస్తుంది సో తిరిగే దారులు తినాలని అలాగంటే మాట కాదు కాబట్టి భోజనం భోజనం చేసింది ఏంటంటే ఇంద్రియ ప్రీతి జస్ట్ యూ హెవ్ టు షూని మైండ్ దారి తిరగకపోతే బతికేది కనుక్కున్న వాళ్ళని ఎందుకుపోవడం అన్నమాట ఏమంటుంది కాబట్టి ఆత్మ సంస్థ ఇక్కడ జస్ట్ షూనింగ్ మైండ్ షూన్ చేస్తానండి ఏదో షూన్ చేస్తే మీరు సరైన స్టేషన్ వస్తుంది అన్నట్టుగా మైండ్ ఇస్ క్లీన్ చేయాలి క్లీన్ చేసి నాట్ డిఫికల్ట్ ఇందులో కొంత వివేకం ఉంది మనము సైకలాజికల్ గా ఫుడ్ మీద డిపెండ్ కావద్దు అని ఒక డెసిషన్ వచ్చేస్తాం సార్ కొంత ప్రాక్టీస్ చేయాల్సింది ఆ తర్వాత క్రమంగా రావాల్సిందంటే లూజ్ ఆల్ ఫోకస్ అనుకుంటారు ఫోకస్ ఏమి ఉండదు ఆ టైం వచ్చినప్పుడు తినాలి కాబట్టి ఎక్కడ వచ్చినాడు అనిపిస్తుంది పోలేదు ఇప్పుడు భోజనం చేయడం పనులేదు పోమని పట్టులో వాడుతూ ఉంటుందో అవుతుంది ఇంకో నటుని ఆలోచిస్తుంటే పోలే ఓ పని తప్పిందండి ఏమిటి తప్పిన పని ఏంటంటే దేవుని చేయడం ఇదో పని ఆ పని తప్పింది అంటే ఇది వచ్చిన చాలా పాల్గొంటాను సూపర్ తప్పిగా లాభం అలాగే క్యూన్ చేయాలి అలా క్యూన్ చేస్తే ఏమవుతుందంటే బాహ్యము నుండి పరాధీనత మానసిక పరాధీనత దేహాన్ని గురించి నేను అంటాను దానికి కావాల్సింది జనాలు సో మానసిక పరాభక్తి గురించి మాట్లాడుతున్నాము అది అప్పుడు వారు ఇండిపెండెంట్ అయిపోతారు ఆత్మీయ మానవ మానవ బ్రాహ్మణ క్షత్రియ కాదు మానవ గీత యొక్క సందేశం సర్వ మానవాళికి సంబంధించిన సందేశం భారతీయ అని అలాగే వేశాను ప్రత్యేకంగా చేయటం ఈ మానవ కోటికి సంబంధించిన సందేశం మానవ మానవాధికారాన్ని బ్రహ్మసూత్రాల్లో చేస్తున్నారు దేవతాధికరణానికి ముందు మానవాధికార దృష్టి అధికారం ఈ శాస్త్రానికి అధికారి అధికారం అంటే యోగుడు యోగుడు ఎవరు సమేక్షణ వారు యోగుడు ఆ శాస్త్రాన్ని చదివితే ఫలం ఏమిటి కలుగుతుంది వేదాంతం చదివిన కొన్ని ఫలం ఏమిటి స్వర్గం రాదు వేదాంతం చదివితే స్వర్గం రాదు ఇదో భ్రాంతి జనాలు జగత్తుకి శాంతి చేస్తే ఇంకా స్వర్గాలు రాదు ఏం చేస్తే స్వర్గం వస్తుంది కానీ జగత్తుకి శాంతి చేస్తే స్వర్గం వస్తుంది అనార్థం ఉంది కనుక అలా ఉండదు యజ్ఞం చేసుకుంటే స్వర్గం వస్తుంది సో వేదాంతం జరిగితే ఫలం ఏమిటంటే వైరాగ్యం జ్ఞానం అది ఆ ఫలేక్ష విధంగా ఉంటే మీరు యోగి లేకపోతే లేదు అది అధికారం దృష్ట్యాధికారత్వ దాని మీద పూర్వపక్షం చేసి దేవతాధికరణం ఆరంభమవుతుంది ధర్మసూత్రాలు పూర్వపక్షం ఏంటంటే ఏం దేవతల సూత్రార్థమైంది వాళ్ళకి మాత్రం అధికారం లేదా మనుషులకైనా అధికారం దేవతలు ఉండకూడదా దేవతలు ఎదుర్కోకూడదా వేదాంతం అంటే పూర్వపక్షం కాదు దేవతలకు ఎందుకంటే వేదాంతం మనిషికి కావాలి కానీ అని పూర్వపక్షం ఆ అభివృద్ధి దేవతలకు కూడా కావాలి అని అలాగే దేవతాధికరణం ఆరంభం విస్తృతమైన అధికారం సో ఫస్ట్ మానవ మనుష్య మోహకుడు మానవ అంటే మనోహకుత్ర ఇప్పుడు మానవాళి సంతతి father father mother both one the origin of human being the original human being ఒకడు ఉన్నాడే అది మనువు ఆ మనువు తీసుకెళ్ళడం మానవుడు మ్యాన్ మ్యాన్ మ్యాన్కి కలపాలని ఉమన్ అది కూడా మనువు నుంచి చెప్తుంది వాళ్ళ సో ఎనివే ఇప్పుడు మీకు మోడర్న్ సైంటిస్టులు వాళ్ళు కూడా ఆ మనువు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు మోడర్న్ సైంటిస్ట్ బొమ్మ కూడా దాని ఏదో పేర్లు ఉన్నాయి లాటిన్ ఫలానా మ్యాన్ ఇది ఆంజన హ్యూమన్ సైన్స్ అనే బొమ్మ వాడు ఆఫ్రికాలో ఉండేవాడు ఆఫ్రికాలో ఉండేవాడు అంటే మనందరం ఆఫ్రికాలో ఉన్న మనం యొక్క డిసిప్లిన్స్ అని చెప్తారు అది కూడా ఒక మనం చెప్పారు మనం ఒక మనువు గురించి మనం మాట్లాడతాం వాళ్ళు మాట్లాడే మనువు ఒక ఆటవిక మనిషి పశు సంస్కృతుడైన మనిషి పశువులాగా ఉంటారు పశు పశువుకి మనిషి యొక్క తేడా లేదా మనిషిగా ఉంటారు వాడి నుంచి మానవాళి వచ్చింది అని వాడు ఆఫ్రికాలో ఉండేవారు ఏదో వాళ్ళు దేశంతో మనం ఒక మనువు గురించి మాట్లాడతాం ఆ మనువు హిరణ్య గర్భుల యొక్క ప్రకటన రూపంలో ఆయనకి శతరూప అనేటువంటి కార్యం ఉన్నది ఆ మనువు నుంచి ఈ మానవాడంతా వచ్చిందని సకల ప్రాంతంలో మనువు నుంచి ఆలోచించే ఈ విధంగా ప్రధానంగా ఏమంటే ఆ మనవి యొక్క వర్ణనలో భేదం అయితే ఉంది కానీ బేసిక్ కాన్సెప్ట్ అయితే సమానంగా ఉంది కదా కాబట్టి ఈ రోజు ఉన్న మానవులందరికీ four father is one four father four mother all four into one is one ఏది దగ్గర ఒపీనియన్ డిఫరెన్స్ తప్పిస్తే బట్ అల్టిమేట్లీ సకల మానవులు ఒకే మానవులు యొక్క సంతానం భారతంలో ఒక ఒక సెక్షన్లో తీసి ఆశ్చర్యం అంటే అక్కడక్కడ మీకు కనపడతారు ఈ వైకాలిక సత్యముల యొక్క క్షణత్తుల యొక్క భాగంగా ఏమంటుందంటే ఈ త్రేతాయుగంలో త్రేతాయుగం చేయించింది త్రేత ఆవిర్భవించిన అంటే విద్యుత్ స్థానము అనే వేదములు మూడు వేదములు మూడు అసలు వేదం గురించి చెప్పి చేస్తున్నారు దాన్ని వేరే పౌరుడికి దానికి విద్యలతో సంబంధం ఉండదు అంటే తను వేరే త్రీ ప్లస్ వన్ ఆ వన్ లేకపోతే వేదములు మూడు త్రైవేలు పేరు లేదు ఈ మూడు వేదములుగా ఆవిర్భవించింది త్రేతాయుగము అంతేకాదు ఆ యుగానికి త్రేత అంటే అయితే మరి ఆ యుగానికి ముందుండే కొత్త యుగంలో ఏమిటంటే సమాచారం ఏంటి అంటే అప్పుడు వేదం ఒక్కటే కృతయుగంలో వేదం ఒక్కటే త్రేతాయుగంలో మూడే కృతయుగంలో మరణం ఒక్కటే వర్ణాలు వాళ్ళతో ఒక్కటే దానికి హంసానికి ఆ వర్ణం హంస అంటే జ్ఞానం త్రేతాయుగంలో నాలుగు వర్ణాలు వచ్చాయి బ్రాహ్మణ క్షత్రియ విశ్లేషించారు హృదయంలో వర్ణం ఒక్కటే ఇంకా ఇస్తారు ఇంకా వేదము వర్ణము ఇంకో మరో తెలుగు వస్తుంది తీసి నేను కాబట్టి సకల ప్రా సకల మనుషులందరికీ మనుషులందరికీ మనుషులు చూపించారు మానవ కాబట్టి మానవ మాతృలు శాస్త్రం మానవ మాతృలు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అందుకోసం మానవ దేశ చాలా విస్తృతమైన పరిధిలో ఉంటుంది దేశ పరిస్థితిగా ఉంటుంది సో మానవ ఆత్మ ఆత్మతృష్ట ఇంకా సంతుష్ట సంతోషం ఉంటుంది ఈ సంతోషం అంటే ఇప్పుడు రద్దు చెప్తాను తృప్తి చెప్తాను తృప్తి ఎంతసేపు భోజనానికి సంబంధించింది రద్దు అంటే కంపెనీ కంపెనీ అంటే భారతీయ ప్రియురాల కంపెనీ జనరల్ గా ఉంటుంది ఒకప్పుడు పుట్టుకు పుట్టిక ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయి ఒకప్పుడు పుట్టుకు పుట్టికతో ఆగదు మనోడు మనోరాలను కూడా వెళ్తాం అలాగే మాట్లాడతారు ఇలా మాట్లాడతారు ఇక మూడవది సంతోషం ఈ సంతోషం ఏంటంటే బాహ్యముల నుండే జలపదార్థంగా మనం చేరినప్పుడు అది లభిస్తే కలిగేటువంటి ఉల్లాసానికి సంతోషం ఉంటుంది మీరు ఏదో నాకు కాదు కావాలి ఆ కాదు దొరికింది అనుకోవాలి మనస్సు బాగుంటుంది కదా కానీ సంతోషం ఉంటుంది చిన్నపిల్లలకి అయితే కారు కావాలంట ఆ కారు తీసుకు ఉంటుంది కోపం చేసి ఉల్లాసం మనం అంటే మనకి కారణంగా స్థాయి కదా ఏదో ఒక స్థాయి అది పంపిస్తే మనం పౌరుల ఉదాహరణగా ఉన్నాము మూడు రోజులు ఉదాహరణగా మూడు రోజులు మూడు సంవత్సరం అంత మాత్రమే తర్వాత ఉల్లాసం వెళ్ళిపోతుంది దాని స్థానంలో గంగలో ఉన్నాం ఎందుకంటే ఈ కారు కొన్నారనుకోండి కారు కొన్న వెంటనే మళ్ళా నా వాళ్ళు కారు కొన్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో రికార్డు వారేదో చేసేస్తారని కాదు వీడు పెద్దపెట్టుకోవడానికి వాడేదో చేయాలంటే వాడే చేసి వాడు ఎదురుపోతూ అది వీడు పెద్దపెట్టుకుంటారు వీరు గంగకి వీరు గంగకి వీరి అద్భుతంగా ఉంటుంది కదా వీరే కట్ట కదా వీడి గంగకి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కారు తీసుకోవడంలో సుఖం తెలియదా ఇన్సెక్యూరిటీ తెలియదా అంటే ముందు మూడు కోట్ల సుఖం ఆ తర్వాత కొంచెం ఉంది కాబట్టి ఇన్సెక్యూరిటీ సో మనము ఈ విధంగా బాహ్యమునందరి వస్తువుల ఎందు ఎంత అధికంగా డిపెండ్ అయితే అంత అధికంగా దుఃఖాన్ని పొందుతాము ఇది ఒక సహజమైన విషయం వేదాంతమైన పక్షంలో మన అనుభవం కూడా లభిస్తుంది అయితే మన అనుభవాన్ని ఒక పద్ధతి ప్రకారంగా విశ్లేషించే శాస్త్రానికి వేదాంతమైన కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆత్మన్యాయంతో సంతృష్ట వీరికి సంతోషం పొద్దున్నే లేవగానే సంతోషం కాగాలి అంటే ఆత్మస్వరూపంలోనే సంతోషాన్ని పొందుతారు అంటే దీని అర్థం ఏంటంటే ఎలాగైతే అనాత్మలందు సంతోషం పొంది వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారో అంటే ఏంటి నేను రెండింటిలోనే నాకు ఈ వస్తువు దొరికింది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అంటే సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటాయి అలాగే జ్ఞాని కూడా సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటారనే అభిప్రాయం కాదు అలాగే నేను ఇందులో నాకు కాలక్కర్లేదు నాకు ఆత్మీయం ఉంది కాబట్టి నేను హ్యాపీ అలా అనుకోడు అలాగే సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటారనే అభిప్రాయం కాదు ఆ బెనిఫిట్ కాదు కారు లేదు కాబట్టి నాకు లేదు అనే వెళుతుంది ఇల్లు వాటికి లేదు నాకు లేదు ఆ వెళుతుంది నేను ఒంటరిగా నా దాసంలో ఉంది నేను వెళుతున్నాను ఏ వెలికి ఉన్నాను ఎప్పుడైతే వెలికి లేదో స్వరూపం పూర్ణ స్వరూపంలో పూర్ణత్వాన్ని నేను కొత్తగా తీసుకున్నాను అది నిత్య పూర్ణమది సర్వకాలంలో పూర్ణమైన ఆత్మ వెలికి వచ్చేసి అజ్ఞానం చేసి ఈ పూర్ణత్వాన్ని తగ్గి వేస్తుంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు మేఘం అడ్డుగా అవుతున్నా ఉంటుంది మేఘం తప్పుకోవడం వల్ల కొత్తగా సూర్యుడు ప్రకాశం కాదు సూర్యుడు ప్రకాశం అలాగే అజ్ఞానం వల్ల వచ్చేటువంటి తెలిసి ఈ అపూర్ణత్వము కలుగుతుంది కలిగిపోతే మామూలుగా బయట వారికి గతి సూర్యుడు లభించే గతి వంటి గతి వ్యక్తి స్వరూపంలోనే అంతర్భాగమే ఉంది సంతోషం కూడా స్వరూపంలోనే అంతర్భాగమే ఉంటుంది సో తృప్తి కూడా స్వరూపంలోనే అంతర్ తృప్తి కోసం అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఎల్లా సాటిస్ఫాక్షన్ కోసం ఫుడ్ మీద ఆధారపడుతుంది అది ఎంత లాభం ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కోసం ఫుడ్ మీద ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళు చాలా చదువులో ఉంటారు ఎందుకంటే ఈనాడు మనం సమాజంలో చూసే వ్యాధులు అన్నిటికీ మూలము ఫుడ్ హోటల్స్ రకరకాల హోటల్స్ రకరకాల ఫుడ్ స్టఫ్స్ ఇవన్నీ విస్తరించిన కారణంగానే మనకి దొరికితే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఇస్తాను కాబట్టి చేసుకుంటున్నారు ఫ్రాన్స్ చూపిస్తున్నారు ఇటాలియన్ చూపిస్తున్నారు అని ఇలాగే పేరు పెట్టింది కొత్త ఫుడ్ తినేస్తారంటే అది నేను ఏం చెప్తానంటే ఫుడ్ తినే కార్యక్రమాన్ని ఒకేసారి పది నిమిషాల్లో ఫోన్ చేసి పెట్టబోదు అనుకోండి అంతా కొద్దిగా అంచేతను సెవెన్ థర్టీ కూడా ఎక్కువ మొదలెట్టాలి అవకాశం మొదలుపెట్టి ముందు ముందు దానికి ఏదో పేరు తీసుకున్న ఏదో రెపటైజర్ వైద్యం ఉండే రెపటైజర్ అది సింపుల్ గల్ఫ్ మ్యాన్ ఇదమే ఉండే రెపటైజర్ గల్ఫ్ యొక్క రెపటైతే అది ఎప్పుడు I never felt the need for appetizer నేను పాఠం చేసి బట్టి బొమ్మిది వచ్చిన ఎపటైజర్ అప్పుడు ఎపటైజర్ వేరే ఎపటైజర్ ఎందుకండి అదేదో కదా పట్టుకుని ఏదో నన్ను పొడవకుండా నేను పొడవకుండా సీట్ పట్టుకున్నాడు కదా అయ్యో టొమాటో రసం ఆరోగ్యానికి బాగుంటుంది అని ఏదో దాంట్లో క్యాలరీస్ ఉందో ఇలా ఏదో ఫిక్స్ క్యాలకులేషన్ అయితే తీసుకున్నాను అంటే వాడు ఇది ఉన్నది ఎంతమంది కోసం ఇస్తే నేను అడిగితే ఇది ఒక్కరి కోసం ఇస్తాను వేరే కడతాను అంటే ఇంతకంటే తక్కువ క్వాంటిటీ ఇవ్వరు ఇక్కడ అది నేను ఇచ్చిన ఆర్డర్కి చేయండి సరే మనం ముందుగా పోయేటువంటి దీంట్లో ఇస్తున్నాం ఏదో ప్రారంభం ఏదో వాటి అంతా ఒక ఏది మొదలు పెడతారు పదిలందాక నడుస్తూనే ఉంటుంది పదిలందాక ఏది ఏది తింటుందో తెలియదు ఏది తాగుతుందో తెలియదు ఎంత తిన్నాడో దానికి లిమిటే ఉండాలి at the end of the day human consume anywhere between two to three thousand calories అంటే అమానం వెళ్తూ మీరు స్నాక్స్ ఉంటాయి స్నాక్స్ అవి ఏదో చెప్తాను మీకు మసాజ్ ఫిక్స్ ఉంటాయి చూడండి ఫిక్స్ సర్కిల్ ఉంటుంది ఒక్క సర్కిల్ టెన్ క్యాలరీస్ తెలియదు ఒక్క సర్కిల్ టెన్ క్యాలరీస్ ఒక ఆయన ఎదుర్కొన్న చూసి భోజనం భోజనం చేస్తుంటే నాకు ఒక ఫిక్స్ వేస్తుంది ఆయన నాకు ఫిక్స్ వేస్తుంది ఆ జిప్పు ఆ సర్కిల్ సర్కిల్ అంతా మొత్తం నన్ను సలహా నేనైతే ఎప్పుడు కూడా మొత్తం హోల్స్ ఎప్పుడు కానీ ఈ బ్రేకింగ్ నుంచి ఆ హోల్సింగ్ చూపిస్తారు మరి సెకండ్ పీస్ తర్వాత థర్డ్ పీస్ లోన్ తర్వాత అప్పుడు ఏమవుతుంది మీరు ఏదైనా లెంత్ ఆ బెల్ల మీరు ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ మీరు తినాలి అలా మనం సర్కిల్ సర్కిల్ అంతా లోపల పెట్టుకుంటే అయితే ఎన్నో కింద ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ అలాగే గాలి వేస్తాను అనుకోండి వడాల వడ వేస్తే రెండు హాఫ్ చేసి ఒక హాఫ్ రెండు హాఫ్ కానీ ఒక తిన్న make it a field. And uh, just తీసుకున్న వేస్తారు కనుక అబ్జెక్టివ్ కొద్దిగా దాన్ని కట్ చేసి అలాగే మైసూర్ పాటలు వేశారు మేకింగ్ ఎంతో హాఫ్ అయ్యేది అది ఎందరికి తిన్నా ఒక మైసూర్ పాట తిన్నా ఒక వడ తిన్నా అలాగే పూర్తిగా కానీ ఇంకో పెద్ద ముక్కలు అలా వచ్చిన నోరు పట్టిన ముక్కలు వేసేస్తుంది అది క్యాలరీ పొలాలలో కూడా పెరుగుతుంది క్యాలరీ పెరగడం సో ఈ హోల్ డే మీద twelve hundred to fifteen hundred దగ్గర దాన్ని చెక్ చేయాలంటే హోల్ డే మీద మీరు అది మీరు కనుక కాన్సెస్ కలిస్తే ఒక పూటలో మీద ఆ ఇది కాస్ట్ పూటలో అయిపోతుంది కాస్ట్ సో ఈ సాయంకాలం రెడీ అవుతుంది కాబట్టి ఆ రకంగా psychological dependence on food single source of sickness ఈరోజు సొసైటీ చూస్తే డైజెటివ్ కెమికల్ ఎక్కడ చూసినా డైజెటివ్ రిసెప్ట్ చేయడం నెల్లూరు వెళ్ళాను డైజెటివ్ అని ప్రాసెస్ చేశాను నేను దేని గురించి ఏదో ప్రాంతం డైజెటివ్ రిసెప్ట్ అవసరం పడుతుంది అంటే ఆయన అంటారు బాబు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అండి ఇక్కడ నేను రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళందరూ వ్యవసాయదారులు భోజనాలు దగ్గరగా చేసేస్తూ ఉంటారు వాళ్ళందరూ డైలీ తీసుకేసింటే అందుకోసం నేను విద్యుత్ ప్రయత్నం పెట్టాను సో అనగా ఒకప్పుడు ఇలా ఉండేదాంటే ఉండేది కాదు పాపం వాళ్ళు ఏదో కష్టపడి కార్యకర్తలు పెట్టినది తిన్నది డైలీ ఎక్కడో అరుదుగా ఉండేది ఇప్పుడు అందరికీ డైలీ ఇంకా హార్ట్ అయితే బీచ్ అయితే చెప్పండి బాబా రామదేవ్ ఆయన వ్యక్తి ఏదో ఉంటుంది చెప్తున్నారు अपारभत देंगे और इंसल अपारभत देंगे इन प्राणाम दिखा देंगे सर्व प्राणा रोज फलिता फलिता उदयम फलिता फलिता सायंकाल रोज कमीशन देगा जिस दल निकाल गए जितने मनुष्य धन नहीं देते इधर व्यवहार में पसंद देते हैं जितना गए कितनी देने बनने पर बीच में जो कि खेल खेल के अंदर तो मंगला भी तो बीच में भी बने ना सब వీటినాడు ఏమిటి ఎంజియోగ్రామం మొదలుపెట్టారంటే ఇట్స్ హై స్కిల్ ఎంజియోగ్రామం అన్నారంటే ఎంజియోగ్రామం అక్కడితో మొదలు అది ఎంజియోగ్రామం మొదలు పెడితే సో అది నిశానానికి వెళ్ళే వరకు స్కిల్ అంటూ యాంజియోగ్రామ్ ఉంటుంది ఇంజనీరింగ్ నెలకోసారి పరీక్ష ఉంటుంది పూట పొద్దున్న టాబ్లెట్ ఉంటుంది సాయంకాలం టాబ్లెట్ ఉంటుంది రోజు రెండు టాబ్లెట్ వేసుకుంటూ ఉండాలి స్కిల్లో పడుతుంది ఎంతో పడిపోకుండా మనం మనం కాపాడుతాం ముందు వేసుకోవడం తప్పదు కానీ ధైర్యం చేసి ముందు వేసుకోవడం కోసమే జీవిస్తున్నాము అన్నట్టు మందు దానికి అందం అందంగా అరవం పొద్దున వచ్చారో దాయిగా దానికి అరవం దానికి క్లీన్గా క్లోజ్ అవుతుంది దాని చెప్పి ఒక ముఖంలో సంధి దాని ముందు దాడిని గుర్తు చేసే ముందు ఇల్లు ఆరంటాయి ఇలా అయిపోకూడదు మనం ఆ స్థితిలో జారిపోకుండా సంరక్షించుకునేటువంటి ఉపాయం మనం చూసుకోవాలి అంటే ఆత్మని ఏదైతే సంతుష్ట ఆత్మని సుస్థ ఆత్మని సో ఆ ఇన్నర్ మనం డెవలప్ చేసుకోవాలి ఆత్మ ఇందు రతి ఈ కెన్ గివ్ హ్యాపీనెస్ టు ఇప్పుడు అదర్స్ మీద డిపెండ్ అయ్యేవాడి వల్ల ఎదరవాళ్ళకి ఉపయోగం ఉండదు ఎదరవాళ్ళకి బరువు అవుతుంటారు ఆత్మ యొక్క తృప్తిగా ఉన్నవాడు హీకన్ హెల్ప్ కదా తన తెలియనతో ముఖ్యం ఆత్మ యొక్క సంతోషం గలవాడు హీకన్ షేర్ ఉంటాడు షేర్ కూడా తన దగ్గర ఉన్న ఇతరులు ఇవ్వగలుగుతాడు ఏది సంతోషం లేకుండా హ్యాపీగా కలుగుతాడు ఎందుకంటే ఇది డిపెండెంట్ కాదు కాబట్టి ఇది మోక్షం జీవనం అటువంటి మహాత్ములు ఉన్నాడే సస్య ఇక్కడ దానకుంటం మంచి అద్భుతమైన వాక్యం సస్య కర్మ లభించే అనుకోలేదు శ్రీకృష్ణుడు ఆయన ఏ కర్మ చేయడు అని అలా కాదు ఏ కర్మ చేయడం అలా కాదు విధవిగ్రహంలో కూర్చుని అలా అనుకోం విగ్రహం అది మౌనర్యా స్త్రీ యొక్క విగ్రహం అది తక్కువ లెక్కించదు అలా పంచాయతీ చేయడం తప్పదు కాబట్టి మీరు నిద్రపోయేలా కూర్చుని ఉంటారని అనుకోకూడదు ఎందుకంటే తస్య కర్మను విద్యతే అని అంటున్నాను తస్య కార్యం విద్యతే కర్మ ఉంటుంది కానీ చేసి తీరాల్సిన కర్మ అనేది కార్యం అంటే కర్తవ్య కర్మ ఆత్మనిష్ఠకు ఆయన ఈ కర్మ చేయాలి అనే ఉండదు ఎక్కడా వచ్చాయి మీరు స్నానం చేసి తీరాలి అని గ్రహిస్తుంది ఆత్మనిష్ఠం దగ్గర పెట్టి తీరాలి అని గ్రహిస్తే ఆత్మనిష్ఠులకు కాదు మహాత్ములకు కాదు ప్రతి కార్యం నడుస్తుంది ఏ కర్తవ్య కర్మ ఉండదు ఇంకే చేస్తాం లోక సంగ్రహం కోసం చేస్తాం ఏదో ఏదో ఒకసారి జనాలను కనుకుంటే ఒకసారి మళ్ళీ నిందిస్తాం అండ్ uh, మనకు కూడా ఒక తృప్తిగా ఉంటుంది ఒక ఒక బిజినెస్ గా చేస్తారు కర్మ చేస్తారు కర్మ ఉండొచ్చు ఉండకపోవచ్చు సాధ్యం నడుస్తుంది నాకు ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ మీరు తిప్పుతూ ఉండాలి ఎక్కడ వస్తే మనం చూసాం కదా అది యజ్ఞానికి సంబంధించింది ఎక్కడ దాంతో మీ రోల్ నేను పూర్తి చేయాలి మీ పితృకర్మ చేయాలి దేవకర్మ చేయాలి ఇది ఇంకే ఉండదు ఎవరు ఎవరు వేదము అటువంటి వాడు దేవుడు వెళ్ళదు అక్కడికి ధనం లేదు ఎక్కడ వేదా అవేదా వేదాన్ని నిలబడతారు మహాత్మ యొక్క స్థితిలో ఆత్మనిష్టం వేదము అవేదం లేదు కాబట్టి అటువంటి ఆత్మనిష్ఠులకు ఈ పైన చెప్పినటువంటి కర్మ కర్మయోగ చక్రం ఉందో అది వస్తుంది మీకు వస్తుంది మీరు ఆ టైం చేయగలుగుతుంటే మీకు కాబట్టి ఒక కొత్త ప్రకరణం దరిద్ర ప్రకరణానికి వీరికి వివేకాన్ని బాగా మెయింటైన్ చేయాలి అది కనిపించదు దాన్ని ఆ వివేకాన్ని బాగా హైలైట్ చేయడం కోసం శంకర్లో అవతారం ఉన్నాము एवं स्थिते एवं प्रवर्तितं चक्रम् सर्वेणानुवर्तव्यम् ఏమం స్థితే ఇది ఇస్తుండగా ఇది ఇస్తుండగా అంటే ఏమిటి పరమేశ్వరుడు యజ్ఞంతో సహానే మానవులను సృష్టించాడు యజ్ఞాభవంతి అన్నాభవంతి చూడాలి పద్దెనిమిది ఆనంద సంభవ యజ్ఞాభవంతి యజ్ఞాభవతి పద్దెనిమిది యజ్ఞ కర్మ పరిస్థితుల అంటే ఆ చక్రం యజ్ఞం ఉండాలి మనిషి జీవితంలో ఇంకోనే యజ్ఞంతో ఉంటాం మీరు యజ్ఞాన్ని చేస్తూ ఉండాలి అని అది కూడా ఆ చక్రాల్లో తన పాస్ట్ చేయాలి యజ్ఞం జీవితంలో ఉండాలి అని అది భక్తి ఉండగా జనరల్ స్టేట్మెంట్ అది అది అలా ఉండగా ఇప్పుడు ఈ చక్రం ఉన్నదే ఏదో ప్రవర్తించే చక్రం ఈ విధంగా దుష్కరణ చేత సృష్టిలో భాగంగా ప్రవర్తన చేయబడుతున్నా అంటే తిరపబడుతున్నా ఈ చక్రం ఉన్నదే ఈ చక్రము దీన్ని అందరూ తిప్పుతూ ఉండాలా అదే అనువర్తించే అని ప్రతి వారు ఈ చక్రాన్ని తిప్పుతూనే ఉండాలా ఆ పూర్వోక్త కర్మయోగానుష్ఠానోపాయ ప్రాణోపాయ ప్రాప్యాం ప్రాప్యాం ఆత్మవిద జ్ఞానయోగేనైవ నిష్టాం ఆత్మవిద్ధి సాంఖ్యైరనుష్ఠేయాం రాత్రైరేతి ఏదో ఒకసారి ఆత్మవిద్య కాంక్షేయాం వరకు సంఖ్య లేదు అంతవరకు బాగానే వచ్చారు కదా ఆత్మవిద్య కాంక్షే అనుష్ఠేయాం అప్రాప్తేన ఏమర్థం అనుష్ఠేయాన్ని ప్రాప్తేనయ్యేది ఎదండి నేను ప్రతి చేస్తాను ఇప్పటికే చెప్పండి సో అప్రాప్తేన ఇక్కడ జీతా పుస్తకంలో తెలియదు ఈ చక్రాన్ని ఈ కర్మచక్రాన్ని అందరూ అనుష్ఠించాల్సిందేనా లేక ఆ ఆత్మనిష్టం పొందలేకపోయిన వాడు మాత్రమే అనుష్ఠించాలి అప్రాప్తేన కేవల దాన్ని పొందలేని వాడు పొందని వాడు ఇంతవరకు పొందలేని వాడు అప్రాప్తేన కేవల దేన్ని పొందలేదు జ్ఞానయోగేనైవ నిష్ఠానం అప్రాప్త జ్ఞానయోగ నిష్ట విద్యాభివృద్ధికి ఇష్టమైన విద్య నిష్ట అంటే జీవవస్తుంది నిష్ట కమిట్మెంట్ ఎటువంటి కమిట్మెంట్ జ్ఞానయోగమైన కమిట్మెంట్ అటువంటి అంటే వివేక జ్ఞానం జ్ఞానయోగం అంటే వివేక జ్ఞానానికి జ్ఞానయోగం ఉంటుంది కాబట్టి మనం చూసిన ఈ సంక్షేమంలో వివేక జ్ఞానపూర్వకమైన ఏ ఆత్మనిష్ట కలదో దానిని ఇంకా చేరుకోని వారు మాత్రమే ఈ చక్రాన్ని తింపారా ఇది సంతృప్తి ఈ కర్మచక్ర అందరూ చెప్తున్నారు ఈ కర్మచక్రాన్ని అందరూ తిప్పాల్సిందేనా లేక ఆత్మజ్ఞానాన్ని పొందని వారు మాత్రమే తిప్పారా లో ఉంది ప్రాప్తేన పొందని వారి చేత మాత్రమే తిప్పబడాలి దేనిని పొందని వాడు ఆత్మనిష్ట ఆత్మజ్ఞానిష్ట బాగుంటుందా ప్రశ్న ప్రశ్న చాలా సజెస్టివ్గా ఉంది చూడండి ఈ చక్రాన్ని అందరూ చూపిస్తూ ఉండాలా లేక ఆత్మజ్ఞానిష్టను ఇంకా పొందని వాళ్ళు మాత్రమే ఇస్తారా అని అడిగారు అనుకోండి దాని అర్థం ఏంటంటే ఆ ప్రశ్నలోనే మనకు విషయం తెలుసుకోవడం ఏంటి అందరూ చెప్పక్కర్లేదు ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందని వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలి తెలియట్లేదు ఎవరు గ్యాస్ నంబర్ పెట్టేయాలా లేకపోతే ఫలానా లెవెల్స్ లోపల ఉన్న వాళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే పెట్టాలా అని అడిగే అనుకోండి ఎంత అర్థమైతే సజెక్టివ్ క్వశ్చన్ ఆ లెవెల్ దాటిన వాళ్ళు మాత్రమే పెట్టాలి అంటే ఏదో దృష్టాంతం అంటే ఒక్క దృష్టాంతం ఏంటంటే పర్వాలేదు ఆహో స్థిత్ దాని ఇప్పుడు అలాంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆహో స్థిత్ అంటే దీనికి భిన్నంగా అప్పుదాక ఆహో స్థిత్ దీనికి భిన్నంగా అప్పుదాక ఈ నిష్టని పొందని వారు చెప్పాలా నిష్ట అంటే ఏం నిష్టది పూర్వోక్త కర్మయోగానుష్ఠానోపాయ ప్రాప్య వీడు ఇంతవరకు వర్ణించిన అంటే రెండో అధ్యాయంలో వర్ణించినటువంటి కర్మయోగం ఉంటుంది ఆ కర్మయోగాన్ని చక్కగా అనుష్ఠానం చేసి దాన్ని అనుష్ఠానం చేసిన చేత పొందబడే నిష్టని ఆత్మజ్ఞాన నిష్ట ఆ నిష్టని పొందని వారు మాత్రమే ఓకే సో మనం ప్రశ్నకు అర్థం తెలుసుకోకూడదు కాబట్టి పూర్వంలో చెప్పినటువంటి ఏది జ్ఞాన నిష్ట ఆత్మజ్ఞాన నిష్ట కలదో దాన్ని ఎవరైతే అనుష్ఠించేసి ఆ జ్ఞాన నిష్టలో స్థితిలో ఉన్నాడో వారు ఈ చక్రాన్ని తెలుసుకోలేదు అని తెలుసుకోవాలి తర్వాత అది ఎటువంటి నిష్ట అంటే ఆత్మవిద్ధి సాంఖ్యే అనుష్ఠేయా నిష్టాం ఆత్మవి ఆత్మవేత్త వాళ్ళు సాంఖ్యులు ఉంటారు సో జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని సాంఖ్యులు ఉంటారు సాంఖ్యులు అంటే కపిల సాంఖ్యులు ఉంటారు కపిల సాంఖ్యులలో కూడా వివేకమాకు ప్రాధాన్యం ఆ విధంగా కూడా సకల సాంఖ్యం తన దగ్గరగా ఉంటుంది వేదాంతం అందరికంటే బాగా దగ్గర వచ్చేవారు సాంఖ్యం ఎందుకంటే ఆత్మ సంస్థ అని తెలుసుకుంటారు కానీ ఇచ్చిలో పడి ఆత్మ భోక్తం మనం చూసే ప్రశ్న సంభాషణలో ఆలోచించాలి ఎవరికప్పుడు పడబడుతుంది అందులో అప్పుడంలో సో ఈ సాంఖ్యులు ఒక రకంగా బాగా తేలుతుంటారు ఇస్తే ఈ సాంఖ్యులు వేరండి ఈ సాంఖ్యులు అంటే వీళ్ళు వేదాంతులు వీళ్ళు అసలు సాంఖ్యులు కాదని చెప్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఇష్టం అంగీకరించకపోవడము ఆత్మ నానాత్మము ఇలాంటి కొన్ని ఇష్టిల పరంగా వాళ్ళు ఉన్నాయి కనుక భేదం ఉన్నాయి బట్ చాలా అంశాల్లో క్లోజ్ ఎలాగంటే వివేకం వివేకం సాంఖ్యానికి ముందే దండం అంటే వెళ్ళి ఉంటాం వివేకం అహం ఇదం నా ఈ దేహం నేను కాదు ఈ నిరస్సు నేను కాదు అది సాక్షిభూతంగా నిలిచి ఉండటము అది వెన్నెలతో ఉంటుంది ఆత్మజ్ఞానం అంటే అదే కాబట్టి అటువంటి సాంఖ్యులు అంటే ఆత్మజ్ఞానులు ఆత్మవిత్తులు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు అనుష్ఠిస్తూ ఉంటారు ఈ ఆత్మజ్ఞానానుష్ఠానం అది పొందని వాడే ఈ చక్రాన్ని తిప్పాలా పక్కనే ఉండేదంటే నలుగురు తెలుసు ఇదేవమర్థం అర్జునస్ కృష్ణమాశంక్య స్వయమేవ శాస్త్రార్థస్య వివేక ప్రతిపత్యర్థం అంటే ఈ విధంగా అర్జునుడు ప్రశ్న వెయ్యాలి న్యాయంగా ఈ ప్రశ్న అర్జునుడు వెయ్యాలి ఏది కృష్ణ అంటే ఎవరినప్పుడు మొదలు ఏ కృష్ణ రిపీట్ చేస్తే బాగా తెలుస్తుంది కృష్ణ ఏంటి ఎవరైనా ఈ గతంలో చెప్పాలన్నావు ఇవ్వకపోతే వారు పాపాత్మలు అయిపోతారని పాపి అయిపోతారని కూడా అన్నారు అంటే మీ అభిప్రాయం ప్రకారం చక్రాన్ని అందరూ తిరిగేసేయాలా లేకపోతే నేను తొమ్మిది చెప్పుకోవచ్చు కర్మయోగాన్ని అనుష్ఠించేసి ఆత్మ అనాత్మ వివేకాన్ని సంపాదించేసి జ్ఞాననిష్టలో ఉండిపోయే సాంఖ్యం ఉన్నావు ఆ సాంఖ్యం నిష్టని పొందాన్ని వాళ్ళు మాత్రమే తిప్పాలా అని అర్జునుడు వెయ్యాలి ప్రశ్న అనే అంత ప్రశ్న ఏం చేస్తున్నా అది చెప్పిందేమే మొత్తంగా అర్థమైతే సంతోషం అంత ప్రశ్న లేకపోయినా ఏ భేడు అనుకుని అర్జునుడికి వెళ్ళాలని సందేహం ఉండాలి ఒకవేళ రాష్ట్రపతి తర్వాత ప్రభావం వస్తుంది అని ఆశంక చేసుకుని స్వయమే శ్రీకృష్ణ స్వయంగానే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేస్తున్నాడు ఏమని చెప్పేస్తున్నాడు మీరు శ్లోకంలో చూస్తే ఆందోళన ఎవరైతే ఆత్మనిష్ఠితం చేస్తారో వారికి కార్యం విద్యతే అని చెప్పేస్తున్నాడు ఆత్మనిష్ఠితం వారికి కార్యం ఉండదు కర్తవ్యం ఉండదు కార్యంలో మీకు ఒకటి సందర్భం చెప్తాను కర్ణి ఒకరికి ఫోన్ చేసేటప్పుడు వర్షపరిచిన నంద్యాలు వెళ్ళాను ఆయన వచ్చేసరికి ఒక సత్వం ఆ సత్వంగాన్ని నేను అనువాదం చేస్తాను సమాధానం ఏం నేను అనువాదం అనువాదం ఎవరో ఒక వాళ్ళ ప్రశ్న మీరు సన్యాసులు ఉన్నారు కదా మీరు సన్యాసులు గుహలోనో లేకపోతే ఆశ్రమాల్లో చేసి ఇంటిమోషన్ తపస్సు చేసుకుంటే కృష్ణ చేసుకుంటే కూర్చోబెట్టే సమాజంలో వచ్చి సమాజంలో మీరు సమాజ కార్యం చేయొచ్చు కదా అని లేదు అయితే స్వామిజీ ఏం సన్యాసులు అలాంటి ఊహించడం లేదు అవసరం అలాంటి ఊహించడం లేదు నేనేదో చేస్తున్నాను అంటే మాకు లేకుండా ఉత్సాహంతో వచ్చి చేస్తున్నాం సంతోషించి అలాంటి రూల్స్ నువ్వు పెట్టడానికి ఏమీ లేదు నీకు చేయాలి నేను కాదు నాకు ఆ రూల్స్ ఏం నేను చేసినందుకు సంతోషించి చేస్తున్నప్పుడు చేస్తుంది ఎక్కువ జీరో చేసినా కూడా సమాధానం మీకు అడిగే హక్కు లేదు ఎక్కువ కార్యం లభించింది అని చెప్పారు కాబట్టి చేసిన చోట చేస్తా అవుట్ లవ్ చేస్తారు తప్పిస్తే ఇలా గేమ్ చేయరాలేదు ఎవరైనా కండిషన్స్ ఆత్మనిష్ట లేని వాడికి అనాత్మలో గతిని శక్తిని సంపాదించుకునే దోరపడిన వాడికి ఆ కండిషన్స్ వాడికి ఆ వీక్స్ రెగ్యులేషన్ అనాత్మ ప్రపంచం సత్యం అనేది ఎవరికి గేమ్ గేమ్ రూల్స్ వచ్చి గేమ్ ఎవరు పాటించాలండి గేమ్ అడుగులకి రూల్స్ వచ్చింది అంతేగాని ఎవరికైనా సందర్భంగా అలా ఉండదు గేమ్ తప్పించాలి I was very happy feel to hear can you that kind of ఆ తర్వాత మళ్ళీ ప్రేమలో చెప్పాను మేము ఏదో దేశం చేస్తాం ఇది కూడా కలిసిరండి కొంత చేస్తున్నాం అర్థం చేస్తున్నాం జేఎస్గా అంటే ఏదో ఇంకో కరెక్ట్ కూడా చెప్పారు కానీ మొత్తం కలిసి ఆన్సరింది అంటే కార్యం కాబట్టి ఆత్మజ్ఞాన నిష్టం ఎవరు పొందలేకపోతారో వారు మాత్రమే చక్రాన్ని తిప్పేయడానికి బుద్ధి బుద్ధి పడి ఉన్నారు ఈ హ్యాప్ ఒకసారి ఆ పెట్రోల్ అయిపోతుంది వారు కూడా ఆత్మజ్ఞానంలో విచ్చేసేస్తుంది సత్య కార్యంలో విచ్చేసారు కాబట్టి ఆ లెవెల్ దాటేస్తే ఇంకా కార్యం ఉంటుంది దీన్నే ఆరో అధ్యాయంలో శ్రీకృష్ణ ఇంకొక ధర్మం లేదు ఎలాగంటే ఇప్పుడు కొండ కొమ్ము మీద వ్యక్తి ఉండదు కాలు అలా ఎదుగుతూ ఉంటాయి వెనకాల నదీ చేస్తూ వస్తూ కొండ ఎక్కేసి కూర్చుని వాళ్ళు ఆవు సహాయం వాళ్ళు అంటారు వీరు ఆవు విష్ణువు వీళ్ళు అంటారు సో ఆవు విష్ణువు ఉండే యోగం కర్మ కారణం ఇస్తుంది యోగారూహించే ప్రత్యేక క్షమ కారణం అని శ్లోకం వెళ్ళింటారు ఎక్కడ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరుక్షుడు ఇది ఎన్ని దారిలో ఉన్నా అతన్ని చేరుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు దీనికి రూల్స్ ఏవైతే కర్మ అనుష్ఠించాలి ఆ చక్రం చెప్పడం అనే కర్మ అలాంటివి ఎక్కడ అనే కర్మ చేస్తూ ఉండాలి తీరా ఇంటి అక్కడ కూర్చున్న వాడు వాయిందని లేదండి ఏదన్నా లేదు తాళ్ళు ఇవన్నీ పక్కన వాడతాం కూర్చుని ఉంటాయి అరుగు అరుగు కాబట్టి అర్జున అర్జునుడికి రకమైన కృష్ణ ఏదైతే వాడు అక్కడ వేయట్లేదు ఏదైనా ఆశంక సో దట్ ఎందుకల్లా ఆశంక చేసి సమాధానం చెప్పాలి వివేకం ప్రతిపక్ష వివేకానికి ఎప్పుడు ప్రాధాన్యత అందరూ కట్టకట్టి కర్మ చేస్తూ కూర్చోవాలని అలాగే మాట్లాడటం తప్పదు వివేకం ఉండాలి కర్మ యోగ్యత వాళ్ళు కర్మ చేస్తారు కర్మాధికారానికి నివృత్తి అయిపోయిన వాళ్ళు కర్మ మానేస్తారు అందరూ కర్మ చేస్తూనే ఉండాలి అని అలాగే కండిషన్స్ పెట్టి అలాంటి జడ్జిమెంట్ చేయకూడదు ఎప్పుడు మహాత్ములు ఎప్పుడు జడ్జి చేయకూడదు ఒకసారి మన అఖండానంద మహారాజ్ ఎక్కడికో వస్తున్నారు గొప్ప మహాత్ములు ఎందుకంటే ఎవరో ఉన్నారు ఆయన ఎందుకో దండం లేదు దండం లేదు ఏం సన్యాసి అన్నారు అంటే ఆయన జన్మలు నువ్వు ఏం మాట్లాడలేదు తర్వాత ఆ ప్రసంగం వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఉద్దేశించి తర్వాత పెట్టారు అవతోటి ఏదో శ్లోకం అమలు పెట్టారు ఏడు ఉద్దేశం నా హృదయం చెప్పి అని మొత్తం శ్లోకం నా గుర్తులేదు అడుగున మూడు దండములు ఉన్నాయి విదండము దండము అంటే స్వేచ్ఛ నష్టం దండహింగా ఆయన ప్రాణము వాస్తు మనస్సు ఈ మూడింటికి స్వేచ్ఛ కట్టడం ప్రాణము ప్రాణము వరకు స్వేచ్ఛ కట్టడం అంటే నలుగు నిమిషాల వరకు ప్రాణాయం చేయడం అదొక దండ దండం లేదా నలుగు నిమిషాల వరకు దండం లేదా ఇలా కూర్చుని దండం ఒకటి కూర్చుంటే దండం అయిపోయిందా అను విధానంగా పెట్టి ప్రాణాయామం చేస్తుంది అది దండం అదొక రంగం మనస్సు పవిత్రంగా ఉంటుంది విద్యుత్ ఎక్కడ స్థితిలత అన్నది ఉండదు వృద్ధావదే కర్మణ లేక మానవులతో అది రెండవ ధర్మం వాక్తి ధర్మం అంటే వాక్తిలో పరుష వాక్తి ఉండదు మంచిగా మాట్లాడతాం మాట్లాడితే ఇబ్బంది ఉపయోగించే మాట్లాడడం ఎక్కడ ఈ క్రీడంగా ఈ నీరు దండాలు ఉండాలి ఈ నీరు దండాలు గర్వాలు త్రిదండి అంతేగాని వేరు అని చెప్పి ఆ శ్లోకం గుర్తులేదు నాకు పదకొండో రెండు పదకొండో స్కంధం అయితే స్కంధంలో వస్తుంది అవధూతం చేస్తున్నారు ఎందుకంటే నాలుగో పాదం ఏంటంటే వేడు నువ్వేది నా భవే జపిసి జపిసి నా భవే వేణుభిసి ఎదురు బొంగులు పొందుకోవడం చేత వేణు అంటే ఎదురు బొంగు వేణు బిసి వాటి ద్వారా జపిసి నా భవే అది ఎది ఈ మూడు దండాలు ఉంటే పడేస్తాను అని మూడు దండాలు చెప్పారు ఆ మూడు దండాలని గుర్తు చేయడం కోసం మీరు మూడు దండాలు దగ్గర పెట్టుకుని కూడా పర్వాలేదు ఆ మూడు విడిపోకుండా ఉండడం కోసం పట్టీలు పెట్టుకుంటే మంచిది ఎలాగో పట్టీలు వేసి దండాలు పెట్టారు కనుక ఒక కాషాయం గంగా కూడా పెడితే ఇంకా అందరికీ తెలుస్తుంది ఇదిగా ఎదుగుతున్నాం బేసికల్ గా మూడు దండాలు ఈ మూడు దండాలు ఇదిగో ఈ మూడింటికి చిహ్నం ప్రాణదండము మనోదండము వాగ్దండం ఈ మూడింటికి చిహ్నం కాబట్టి అనేక చెప్పారు చెప్పి ఆ సందర్భంలో అఖండానందీ మహారాజ్ ఒక కథ చెప్పారు కథ చెప్తుంటే ఓ మహాత్ముడు అడవి దారి గుండా వెళ్తున్నాడు ఎందుకంటే ఈ బలిపోటు దొంగలు అడవి దొంగలు పట్టుకున్నారు పట్టుకునే పట్టుకెళ్తారు వాళ్ళ నాయకుడు ముందు చెప్పారు నాయకుడు వాళ్ళు ఏం చేస్తారు రెండు ఇద్దరు సొమ్ము అంతా తిరిగి ఆ ధనం అంతా వదిలి చేసుకుని వీళ్ళు పెట్టేస్తారు అది వాళ్ళు అడవి దొంగలు అలాగే ఈ ఎదురేది లేదు సో ఈ ఈ ఎదురేది దొరకలేదు మాత్రం ఆ నాయకుడు ఉంది ఆ నాయకుడు అడిగారు ఎవరు గారు నేను మహాత్ముండే అదే కాబట్టి నన్ను నేను కాదు నేనే నాకు దక్షిణ నా దగ్గర ఉన్నది రాజకీయ ప్రయత్నం మీరు అని చెప్పేసి అంటారు అంటే అసలు నాయకుడు అంటారు నువ్వు మహాత్మురావు అన్నదానికి నిదర్శనమే అడిగితే ఈయన ఈ దండం ఆయన దగ్గర దండ ఉంటుంది వేడు దండం వేడు అంటే ఎదురు ఎదురు దండం ఉంటుంది అది అది మూడు ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు కొంతమంది మూడు చూపిస్తారు కొంతమంది అది ఒకటో మూడో వాటో ఆయన ఏ రకం మహాత్ముడైతే ఆ రకం చూపిస్తారు చూపిస్తే ఆయన నిజా నిదర్శనం అని ఆ నాయకుడు అది అలా ఎదురు నిజా నిదర్శనం అని ఒక సంచారం తీసి నదిలో ఎదుగుతుంది అడవిలో కదా వీళ్ళు ఉండేది సంచారకులు అలా వెళ్ళి ఓ రెండు నిమిషాల్లో వస్తాయి పెద్ద మోపు ఏది వెదులు మోపు వెదులు దండం వల్ల మోపు వెతుకొచ్చి అది వ్యత్యాసం పెడతారు వ్యత్యాసం నాయకుడు అంటే నేనంటే వంద వ్యక్తులతో మహాత్ములు మావాడు అని అన్నాడు అంటే అప్పుడు అలా కాదు ఈ దండము ఈ దండము నేను అధ్యాత్మిక ప్రాణము వాస్తు ఆ దండానికి దండించాను కాబట్టి నేను ఆయన ఎదురు తీసుకున్న గమందరం ఆయన దేవుడేం అన్నీ ఆయన ఇచ్చే ఇచ్చేసి ఆయన దగ్గర భోజనం అది తయారు చేసి ఇచ్చి ఆయన అడవి గడ్డ తీసేసి ఇది ఇది చెప్పారు అదే ఎప్పుడు కూడా మహాత్ముని దండం పడుతున్నాడా పట్టుకోలేదా సంబంధం పడుతున్నాడా పట్టుకోలేదా ఇలాగెప్పుడూ కూడా అలా జడ్జి చేయగలం తక్కువ కావ్యం అభివృద్ధి చేయగలం పత్నిగోడు పట్టుకుంటాడు పత్నిగోడు ఏదో సందర్భం ఉంటుంది వాళ్ళకి ఉండే సందర్భాలు అనుకుంటాయి పత్నిగోడు మొత్తం నేను అంటున్నా పత్నిగోడు ఉండే సందర్భం పత్నిగోడు ఉంటుంది పట్టుకోని వాడిని మీరు జడ్జి చేయండి ఎందుకంటే ఏ మొత్తంలో ఏదో ఉందో ఏం తెలుస్తుంది అలా జడ్జి చేయటం కావ్యం అభివృద్ధి చేయడం దండం పట్టుకున్న వాళ్ళకి కర్మ ఉంటుంది అది ఉపాస కర్మ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి స్నానం నదిలోనే చేయాలి నేను బాత్రూంలో స్నానం చేయడం సో ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ఏ నదిలో స్నానం చేస్తాం నది అన్నది ఏది స్నానం చేస్తే కాకుండా అయిపోయింది ఏ నదిలోనే స్నానం చేసేటువంటి అవకాశం లేకుండా అయిపోయింది గోదావరికి అవసరం వస్తున్నారు బాత్రూంలో స్నానం చేయాలి ఆ దండానికి స్నానం చేయించాలి దండానికి పూజ చేయాలి ఎడలో నియమాలు ఉంటాయి కర్మకాలలో భాగంగా ఉంటుంది కాబట్టి ఇంకా కార్యం విద్యతే అర్థం ఉంటాయి కాబట్టి స్వాత్మరని ఆ వివేకాన్ని స్పష్టంగా కలిగి ఉండాలి ఎవరైతే ఆత్మనిష్ఠులే ఉంటారో ఫస్ట్ కార్యం విద్య కర్మ ఉండదు ఉపాసన ఉండదు కర్మ ఉపాసన కూడా కర్మలో భాగమే కర్మ ఉండదు కర్మ లేని వాళ్ళు కర్మాధికారం నుంచి నివృత్తులైపోయినటువంటి మహాత్ములు వాళ్ళు దండాలు కమండలాలు తప్పుడే పట్టుకుంటారు లేకపోతే పట్టుకుంటే పట్టుకోలేదని అదొక అక్షతము ఆ వివేకాన్ని స్పష్టంగా బోధించడం కోసమని శ్రీకృష్ణుడు ఆ అశోకను వేసుకుని సమాధానం చెప్తున్నాడు ఏకమాత్మానం విదిత్వాజ్ఞానా సంతో బ్రాహ్మణా బ్రాహ్మణుడు బ్రాహ్మణ అంటే ఎవరు ముఖ్య బ్రాహ్మణం బ్రాహ్మణత్వం నమ్మరత ముఖ్య బ్రాహ్మణత్వం గౌరవ బ్రాహ్మణ ముఖ్య బ్రాహ్మణత్వము అంటే బ్రహ్మజ్ఞానమైన బ్రాహ్మణ ఇంకా పొలాలకు రెండో భాగం చెప్తాం మనం శాస్త్రీయంగా రాలేదు నాకు ఏదో ఆరోగ్యం రాలేదు వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు శంకర్ జయంతి నాటి వస్తుందని మనం ఎదురు చూస్తున్నాం దాంట్లో నిత్య బ్రాహ్మణ గౌణ బ్రాహ్మణ విచారం చూస్తే దాంట్లో తెలుస్తుంది తెలుగులో ఉంది కాబట్టి అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో ఉంది కాబట్టి కష్టమైన ఉండకూడదు అయినా పక్కనే సంస్కృతం కూడా మీకు తెలుసుకున్న సంస్కృతం ముఖ్య బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ శ్వాసం కూడా ఉంది జన్మనా జాయితే శూద్ర సంస్కారా విజయిస్తే యథాధ్యయన విప్రస్య బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ కాబట్టి బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం అదే మంత్రం ఏ రకంగా బ్రహ్మజ్ఞానము ఏకం ఆత్మానం తెలుసుకోవాలి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుస్తుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే గతాన్ని తెలుసుకున్నట్టు తెలుసుకోవడం ఉండదు గత జ్ఞానం లాంటిది కాదు ఆత్మజ్ఞానం గత జ్ఞానం లాంటిదే ఆత్మజ్ఞానం కూడా అయితే గతం లాంటిది అయిపోతుంది ఆత్మ జ్ఞానంలో ఉంటాయి అది అవుతుంది అలా కాదు ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే నివృత్త విద్యాజ్ఞాన అది ఆత్మజ్ఞానం అంతేగాని ఆత్మను తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు కూర్చున్నాను ఇప్పుడు ఆత్మ నా ఉంది అక్కడి నుంచి గుండెల్లో వస్తుంది అక్కడి నుంచి కాంతంలో వచ్చింది అయ్యా ఎవరిని ఎవరిని చెప్తాను అలా వచ్చి అది ఏదైనా కొంచెం అలాంటివి వస్తాయి కానీ అనారోగ్యం కానీ ఆత్మ వస్తుందని ఎందులోకేమో రసంలోకైనా ఆత్మ వస్తుందని మీకేపు దర్శింపబడుతూ అలాంటి విద్య కలిగి వచ్చింది దృశ్యం అవుతుంది కానీ ఆత్మ ఎందుకు అవుతుంది ఆత్మ అంటే సకల బుద్ధి ప్రక్రియ సాక్షి ఆత్మ అలా బయటికి కలిగి ఆత్మ ఎందుకు అవుతుంది ఏదో సమ టైం ఏదో అవ్వచ్చు వారికి లేదా భక్తులు ఏమవుతుందంటే నేను ఉంటే దాన్ని అనుగ్రహించి కూడా మాట్లాడతాను అందరూ అనుగ్రహించి మాట్లాడి స్వామి అయితే ఏదైనా అనుగ్రహించారు సైనిక నేను కొంచెం దానికి అనుగ్రహం కూడా పెడుతూ ఉంటాను ఏమంటే ఒకప్పుడు మనస్సును ఏకాగ్రం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ మనస్సు పెట్టండి అని చెప్తూ ఉంటాను చెప్తే అక్కడ ఏకాగ్రం అవుతుంది మనసు అక్కడ ఇక్కడ ఫోకస్ చేస్తే ఏకాగ్రం అవుతుంది అంతేకాదు నేను ఎప్పుడైనా ఇక్కడ ఆత్మ ఉంటుంది కదా ఇక్కడ ఫోకస్ చేస్తే ఏకాగ్రం అవుతుంది ఇక్కడ గుర్తొస్తుంది ఎందుకంటే అక్కడ ఆత్మ ఉంటుంది ఆత్మ ఎందుకంటే ఎందుకంటే వెళ్ళిపోకుండా గుర్తొస్తుంది అక్కడ ఆత్మ సంభవం ఆత్మ కాబట్టి సో ఆ రకంగా చెప్పడం కనుక జ్ఞానం ఇస్తే ఇంత మిథ్యాజ్ఞానాత్మక ఆత్మ అంటే అలా తెలుసుకో అలా తెలిసింది ఘటన అవుతుంది ఘటన లాంటిది ఘట సందేశం అవుతుంది ఓ మహాత్ముడి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు మహాత్ముడి శిష్యుడికి మంత్రోపదేశం చేసి కొంత ఘటన చేయమన్నాడు పురస్కరణ చేయమన్నాడు మంత్రం ఓ పురస్కరణ చేయాలి ఓ పురస్కరణ చేయాలంటే ఏదో మంత్రం పన్నెండు లక్షణాలు పదహారు లక్షణాలు ఏదో మంత్రం ఇరవై నాలుగు పెద్దది పదో పన్నెండో లేకపోతే సంకేతం సిక్స్ ఉన్న ఏదో మంత్రం అనుకోవచ్చు దాన్ని శుద్ధంగా కొన్ని అస్తమస్తం చేసేయాలి మనకు నీటిల్లి నేనో లేదు ఇవన్నీ మొదలు పెట్టేయండి ఓ మాల పట్టుకుని అష్టమస్తం చేసేయాలి ఓ డిసిప్లిన్ అది అయిపోతుంది తర్వాత దండం పెట్టి ఆ తర్వాత ఇంకా సంఖ్యాపూర్ణం అనవసరం సంఖ్యాపూర్ణం చేసి సంఖ్యను గురి మనం ఏ సంఖ్యాపూర్ణం అనే మాట లేకుండా ముందే సంఖ్యను గురి పెట్టి తీసుకోకూడదు మెట్లు ఎక్కేసి పెట్టడం కాబట్టి పురస్కరణ చెయ్యాలి సో ఎనివే సో ఆ విధంగా మిథ్యాజ్ఞానం నిమిత్త మిథ్యాజ్ఞాన ఫలిత సో ఆత్మస్వరూపము ఎలా ఉండేటువంటి దురభిప్రాయాలు ఏవైతే తక్కువ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రవేశించేసి కేవలము అద్వైత ఆత్మనిష్ఠులై ఉండే మహాత్ములు ఎవరైతే ఉంటారో ప్రాణం వాళ్ళు బ్రాహ్మణులు అనబడతారు నేను బ్రాహ్మణ ఆయన నేను ఘోరాన్ని అన్నాను నేను ధర్మంలో ధరలు చేస్తున్నాను బ్రాహ్మణులు అనేవాళ్ళు కేవలం ఏకమాత్మానం విధిత్వా బ్రాహ్మణ ప్రయత్నాయాస్తే ప్రయత్నాయాస్తే లోకయత్నాయాస్తే నిష్ఠాయాసంకి అన్ని చెప్తుంది మైత్రేయ బ్రాహ్మణులు సో అక్కడ బ్రాహ్మణ శుద్ధి నిర్వచనం చేశారు ఆత్మానం విద్వా బ్రాహ్మణుడు ఆత్మస్వరూపానికి గౌడ బ్రాహ్మణుడు అంటే ఏంటి మన ఆయన గారు బ్రాహ్మణుడు కాబట్టి నేను బ్రాహ్మణుడు అంతే కదా గౌడ బ్రాహ్మణత్వం అంటే లోకంలో ప్రసిద్ధంగా ఉంది నేను నాయుడులాండి తెలుగు మీరు నాయుడు నేను అడిగాను నేను నాయుడు ఎందుకని ఒకసారి అన్నాను నేను నాయుడు మన డిఫరెంట్ నాయుడు ఎందుకని ఎందుకని అంటే ఆయన ఆయన ఇలాంటి ప్రశ్న ఎప్పుడు నేను నాయుడు ఎందుకేమని అడిగాను అడిగితే ఆలోచించాలంటే అలా ఎందుకు జరుగుతున్నాను మీరు ఆలోచించాలని అడుగుతున్నాను అడిగాను మీరు ఆలోచించాలి అంటే నేను నాయుడు వంశంలో ఉంటాను వంశం అంటే ఎలా ఉండాలి వంశంలో చూపించండి నేను నాయుడు వంశాలతో నేను చూస్తాను మీరు చూపించగలిగేదల్లా ఇదే లేదు మా నాయుడు మీరు మా అదే చూపించగలుగుతారు కానీ వంశం అంటే బయట మీద అర్చిస్తాను వంశం అంటే మనస్సులో భావమే కానీ కల్పన ఇబ్బంది రాంగ్ కాదు ఒక కల్పన తీసుకున్నటువంటి ఒక కల్పన దానికి వలసిన ఒక కల్పన మంచిదే నేను సాధించడం లేదు కాబట్టి మీరు మీరు యథార్థంగా దీనిగా పిలిద్దాం నేను భక్తులు చూపించడం నాకు ఇదే గోవులు కొమ్ము మట్టు చూపించినట్టు చూపించడం నాకు వంశంలో అలాగే చూపించినట్టు అవుతుంది ఇంకా ఏం చేయాలంటే మన ఆయన రామారావు రామానాయుడు గారు నేను వాళ్ళ అబ్బాయి అలా చెప్పాలి కాబట్టి మీ నాయన గారు నాయుడు గారు కనుక నేను నాయుడిని మీరు అనుకుంటున్నాను రాకపోవచ్చు అనుకోవచ్చు అంటే ఒకప్పుడు ఒక ఆయన ఈ కులం నాకు అర్థం లేదు అని ఆ కులనామధేయం తీసేసి కులానికి పైకి ఇది ఒక ఆయన కులనామధేయం లేని వారు కావచ్చు కులనామధేయం చేస్తుంది సో కాబట్టి నేను నాలుగుని అని అనుకోగలను అది అలా విలువలు అనుకుంటాను ఏదో వ్యవహారం కోసం అలా ఉంటుంది నేను ఆత్మస్వరూపం నేను అనుకో అది చేత కాకపోతే నేను కృష్ణ భక్తుని నేను అనుకోవాలి ఇలాంటిదో అలాంటిదో అనుకోవాలి కానీ నేను నాయని అని అనుకుంటే ఇది పనికిరాదు దానివల్ల ఒక దుఃఖాభిమానం తప్ప ఇది ఏమీ లేదు అంతకంటే నేను ఈ ప్రజాసేవకున్నాను లేకపోతే ఈ దేవాలయంలో నేను సేవ చేసేదాను లేకపోతే కృష్ణ భక్తున్నాను అలా అనుకోవాలి దాసుందే అనుకోకూడదు అలా అనుకోతుంది దాసుని నేను అనుకోవాలి ఎందుకంటే మీకు దాసులే దాసులు అనుకుంటే అది ఫ్లేవర్ లేదు అదే మీకు దాసులే ఉంటారు అది మీకే నేను భక్తులే అనుకోవాలి కర్ణాటక చేస్తున్నాను అనుకోవాలి అహంని సమర్పిస్తున్నాను ఇవన్నీ అనుకోమన్నారు కానీ దాసుని దాసుని అనుకోదాను అయినా ఓ మహాత్ముడు నేను దాసును దాసును దాసును అనుకోని అనుకోబట్టి భగవంతుడు నేను కోరిక ఇచ్చాడు తెల్లవారు రూపంగా వచ్చి నేను మూడు వందల సంవత్సరాలు దాసులుగా పెట్టాడు నేను దాసుని దాసుని దాసుని అంటున్నాం కదా అయ్యో దాసులే అయ్యో అంటే అని అన్నారు అలా లేదు అదే అర్థం చాలా ఇష్టం ఇప్పుడు ఆయన అన్నారంటే నేను దాసుని అనే ప్రార్థన మానేది నేను శరణాగతి చేస్తున్నాను శరణాగతి అంటే సాంగ్ అది మైండ్ చేయగలిగింది శరణాగతి నేను దాసుని దాసుని అంటే వీక్ మైండ్ అయ్యింది దేవుడి దగ్గర వీక్ మైండ్ ప్రదర్శిస్తే అదే అదే తథాస్తు దేవతలు ఉంటారు నేను నాకు నేను దాచుకోండి తథాస్తు అలా కాకుండా నేను కర్ణాటక చేస్తున్నాను సర్వస్వాత్మం చేస్తున్నాను అహం సమస్య చేస్తున్నాను సెల్ఫ్ అడ్వకేట్ అంటే తథాస్తు తథాస్తు అని దేవతలు ఆశీర్వదించారు అజీవిస్తే జీవముక్తి కాబట్టి ఈ విధంగా నిమిత్త ముఖ్యాజ్ఞానాత్మక బ్రాహ్మణ నిత్యాజ్ఞానం యొక్క నిమిత్తే ఆత్మజ్ఞానం అంతకంటే వేరే అటువంటి బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా కర్మ చేస్తారా చేస్తారు ఏ కర్మ చేస్తారు భిక్షాచర్యం చేస్తారు నేను చెప్పిన మంత్రమే అక్కడ సొంతం లోకాలను భిక్షాచర్యం చేస్తారు వారు ఏం చేస్తారంటే ఏం చేస్తారు ఏం లేదు అంటే గౌరవం చేస్తారు అంటే గౌరవం సంపాదించడం చేస్తారు అర్థమే సంపాదించడం చేయదు ఎవరిలో పెట్టింది గౌరవం చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు దేహికి ఎందువల్ల అలా ఎలా సాగుతున్నాయి అలాగా అలాగంటే స్థితి ఎందువల్ల వచ్చింది పుత్రయుషణాయ పుత్రయుషణాదిత్య నియుత్య నియుత్నం అంటే ఏంటో తెలిసిన నియుత్య అంటే దాని మొత్తమో తత్వ అంటే దాన్ని వెనకాల క్రింద విధి లేచి పైకి వెళ్ళిపోతాం అంత అర్థం నా ఉంటాయి భాష్యంలో వస్తుంది వాళ్ళు దాన్ని దూరంగా పెట్టేసి ముందుకు వెళ్తుంటారు దేని నుండి మూడింటి ఏషణ ఏషణ అదే కృష్ణం ఆ విష్ణం అలా అంటున్నారు ఏషణం ఏషణాకామ ఏషణ సమాల అర్థం ఏంటంటే కామ కామన కోరిక మీరు ఏషణం చెప్పారు అసలు ఏషణము రెండే కూడా చెప్పారు ఇంకో సందర్భంగా ఈ మూడు రెండు చెప్పారు సాధ్యైషణ సాధనైషణ అని రెండే ఏషణం సరే ఇక్కడ మూడు ఏషణం ఏమిటా మూడు ఏషణలు ఉత్తరైషణ విత్తైషణ లోకైషణ అంటే ఇహలోకం పరలోకం నాకు అనుకూలంగా ఉండాలి ఇది లోకేషన్ ఇహలోకం అనుకూలంగా ఉండాలంటే పుత్రులు ఉండాలి పుత్రులు ఉండాలి ఇహలోకం అనుకూలంగా ఉండాలి ఇహలోకం అనుకూలంగా ఉండాలంటే పుత్రులు ఉండాలి అని ఒక సాధన నేను అది ఎలా ఉండాలి నేను అది శాస్త్రీయంగా చెప్పట్లేదు ఇది ఎక్కడ ఇలా ఉంటుందని చెప్తున్నా ఇంతలో వస్తుంది ఆ అనుకూలం కావాలి ఎందుకు ఎవరన్నా అనుకూలం కావాలి ఎవరన్నా అనుకూలం కాబట్టి నేను ఎందుకు వస్తాం అంతా మాకు ఓకే అని వీడు వెలిపితో ఫీల్ అవుతారు ఇహలోకం యొక్క ఆనుకూల్యం కోసం పుట్టింది కావాలి పరలోకం యొక్క ఆనుకూల్యం కోసం విత్తనం కావాలి విత్తనం అంటే పుణ్యం అంటే కర్మసాధ్యమైన పుణ్యానికి విత్తనం అంటే సో అని మీరు అంటారు అని అని దారా నిత్య మరి పుత్రుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు దారా నిత్య ధాన్యత అందుకోసం ఇలా మరి విత్తం పుణ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ధనం నిత్య డబ్బు కావాలి మనం సంపాదిస్తే కర్మ చేస్తే ఈ విధంగా కామనలు అలా విస్తరించడంతో పోతాయి మౌలికంగా దీన్ని కూడా చాలా బయలాజికల్ డిజైన్ అది ఇది ప్రాజెక్ట్ ప్రతి బయలాజికల్ స్పీషీస్ లోనూ తాను విస్తరించాలి అనే మౌలికమైన డిజైన్ ఉంటుంది అదే అదే పుత్రవేషణ అంటే మనిషిలో వచ్చినప్పుడు అది పుత్రవేషణ రూపంగా బయటపడుతుంది మిగతా సకల ప్రాణులలోనూ కూడా రాజనీని వర్ధన చేసుకోవాలనేటువంటి లక్షణం చాలా సహజంగా ఉంటుంది ఆ పుత్రవేషణ అనేది ఉండడంలో పట్టేది కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది అజ్ఞానంగా సామాన్యంగా ఎక్కడ ప్రవాహంలో పట్టుకుపోయే ఉంది కనుక మాట్లాడుకుంటా ఫ్రీ ఒక దేశం కదా మరి ఫ్రీ వేసి ఆ వర్గం అంతా పక్కన పెట్టి ఇక్కడ బ్రాహ్మణం గురించి మాట్లాడుతున్నాం విప్రేషణ గురించి చిత్రాలేదే వేస్తున్నా లేదు అందరూ చూస్తున్నారు ఇప్పుడు దానివల్ల అందరూ చూస్తున్నారు మహాత్ములు అందరూ చూస్తున్నారు అదే విప్రేషణ తెలియదు కదా విప్రేషణ తెలియదు కదా రెండు పుత్రులతో సంబంధం ఏం లేదు ఉపదేశం అయితే అందరూ పుత్రులే పోయింది సో డబ్బు ఎప్పుడు సంపాదించాలి ఎందుకంటే కొంత డబ్బు కావాలంటే డబ్బు సంపాదించాలి అందరి దేవుల్లో ఉన్న డబ్బు మన డబ్బు అయితే యజమానులు చేస్తుంది ఎవరి దేవులో వారి దేవులు తీసుకోవాలని వాళ్ళు చూద్దామని అడిగిస్తారు కాబట్టి పుత్రవేషణ పుత్రవేషణ నుంచి తర్వాత నిత్యయత్న అంటే కర్మ చేసి పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్ళాలి కర్మ చేసి డబ్బు సంపాదించి ఇల్లు వాటిని కట్టాలి వేరు ప్రఖ్యాతులు సంపాదించాలి మనం విగ్రహాలు కట్టించుకోవాలి ఏదో ఉంటాయి ఇలాంటి సో ఇవేమీ ఇహలోకంలో మనం I love to be I love to remain అన్నో I truly love to remain అన్నో అది విక్టరీ నా యథార్థమైన విజయం ఏంటంటే నేను నా నేను ఫలానా అని ఎవరికి తెలియనక్కర్లేదు అలా ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా ఉండిపోతుంది కానీ నాకు ఆనందం ఉన్నది అని ఎవరైతే నిజంగా ఆనందించారో వాడే విజయం ఇహలోకంతో సంబంధం లేదు ఇంకా స్వర్గం స్వర్గం ఆనందం ఇక్కడే ఉంది ప్రజయా దృశ్యాం ఏనాం ఆత్మాయం లోక అని ఆ దృష్టంలోనే వస్తుంది మాకు ఆత్మ హెవెన్ కిందము హెవెన్ దిగ్గిల్ మనకి ఇది వేరే స్వర్గం బాహ్య స్వర్గంతో మన సంబంధం ఏంటి అని అంటారు అంటే వాళ్ళకి చెప్తా అక్కర్లేదు ఎందుకంటే పుణ్యం పుణ్యం అక్కర్లేదంటే కర్మకాల కాబట్టి కుప్రైషణ విత్తైషణ లోకైషణ ఈ మూడు వేషణల నుంచి కూడా దిస్తాలి ఇంకా అయితే వీళ్ళు ఏం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలా అన్నాను ఆత్మహత్య చేసుకోవాలి బతకడం బతకడానికి దిశా తెలియదు నిష్కారణం కాదు మీరు ఏదైనా రెట్టిస్తే మేము ఫోన్ చేస్తామని కొంతమంది తెలిసి చేస్తాం ఎక్కువ ఇస్తూ ఉంటాం ఆ నిష్కాచర్యం జాగ్రత్త ఈ నిష్కాచర్యం యొక్క ప్రయోజనం ఏమిటి ఇంద్రియం ప్రీతి కాదు శివాల దృష్టిలో ఇంద్రియం ప్రీతి భావన ఉంటుంది శివుల పాపం ఆయనకి నచ్చి విధంగా ఇద్దామని ఆయన ఇదిగా ఉండాలని ఏదో ఇస్తారు ఇచ్చిన వాళ్ళు మాత్రం శరీర స్థితి మాత్రం ప్రయత్నం నిష్కాచర్యం చేయాలి నిష్కాచర్యం ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు నేనే ఇవ్వండి అంట నేనే ఇవ్వడం అంటే నేను ఇవ్వచ్చు తప్పేం కాదు కానీ నేను ఇవ్వకుండా ఉంటుంది ఎందుకంటే నిలువ అనేది అది ఇరిగే తీర్చిది చేసినట్టుగా ఉంది నేను ఇచ్చినట్టు నేను ఇవ్వకుండా వదిలిపెట్టేశాను శరీర స్థితి మాత్ర ప్రయుక్తం తెచ్చాలి మనం ఆ ఉద్దేశం కొంత అందుకోసం నేను ఇవ్వకుండా ఉంది ప్రేరణ కానీ ఒకప్పుడు రివర్స్ అవుతుంది ఏది ఇదో లేఖరిస్తాను చూడండి చాలా రిచ్ ఫుడ్ నిర్మాణం చేసి అత్య చాలా ఎక్కువ మోతాదుల్లో ఈ రిచ్ ఫుడ్ కృషి చేసుకుంటే అసలైన కావలసిన ఫుడ్ దొరక ఇబ్బంది పడి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇవ్వాలి అయ్యా నేను జన్మకు వస్తున్నాను చాలా సంతోషం మహాత్మ మీకు ఏం చేయాలి చారు లేకపోతే డిన్నర్ టేబుల్ నిన్నగా సామర్థ్యం నిలువుతా అందుకోసం ఆ దృష్టితో నిర్ణయిద్దాం అంతేకాని ఇంకో ఇంకొక దృష్టితో ఇవ్వకూడదు కొంతమంది అలా ఇస్తాను నేను ఏమనిస్తానంటే లేచిపోతూ పెట్టండి నేను భూ భూమి లేచిపోతుండాలి తర్వాత మేము ఆవు పాలతో చేసిన తెలుగే తాగుతాము అంటే దోషం మంచిదే కానీ మరి ఇలాంటి మేము అవకాశం చేసిస్తాము గ్రహించిన అలాంటి భారం పెట్టకూడదు గ్రహించింది తర్వాత మీరు కొంత దారిలో దిక్కేయండి అసలు ఈ దారిలో పెద్ద ప్రాబ్లం లేదా వేరే సడన్ ఇష్యూస్ ఇన్వాల్వ్ దారి అన్నది ప్రాబ్లం మహాత్మ సన్యాసి వస్తున్నారు కాబట్టి ఆ దారిలో అవళ్ళు తీయడం అన్నది వీడియో తీసి బెటప్ అలా చేయకుండా ఉంటుందండి అది అనుకోకుండా యథాలాభంగా వస్తే అది ఏ సంగతి కానీ ప్రయత్నపూర్వకంగా దారిలో అవన్నీ చేసి సన్యాసంగా చేస్తే అది పద్ధతి కాదు న్యాయం కాదు కాబట్టి నేను ఇలా ఎందుకోండి ఇది ఇంద్రియ బోధించే విధంగా బుద్ధి సో కొంచెం ఇంట్లో ముక్కలను రసం పచ్చడిగా ముక్కలు బాగా వేసి అల్లం ముక్కలు వేసి రసనకి చేయండి కానీ అలాంటి మెనూ ఇవ్వకం సో మెనూ ఇవ్వడం అన్యతనే మెనూ ఇవ్వాలి ఎందుకంటే మెనూ ఇవ్వడం ప్రారంభిస్తే మనిషిలో ఉన్న వాసనలు బయటకు వస్తాయి వాసనలు అంటే అలా ప్రింపులు బయటకు వస్తాయి మెనూ ఇవ్వకుండా ఎదుర్చాలాభం మనకి ఏమి దొరికితే దాంతో మనం ఒకప్పుడు అనారోగ్యం అప్పుడు మెనూ ఇవ్వాల్సి ఆరోగ్యానికి మెనూ ఇవ్వాల్సి ఆరోగ్య రీత్యా కొన్ని పద్ధతుల్లో మెనూ ఇవ్వాలి అధిక ఆహారం ఇచ్చే సందర్భంలో మెనూ ఇస్తున్నాం సో ఇలాంటి కూడా అందుకే స్థితికి తీసుకోవాలి ఏ రోజుకైనా స్థితికి తీసుకోవాలి లెటర్ తీసుకోవాలి శరీర స్థితి మాత్రం ప్రేమిస్తాం అది స్థితి దేహ దేహాన్ని నిలబెట్టుకోవడం కోసం అంటారు అంతేకాని ఇంద్రియ ప్రీతి ఉంటుంది ఆనుషంగికంగా ఉంటుంది సెకండరీగా సో అలాగ చేయాలి గారు అది భిక్షాశరీయ అలా చెప్తారు అర్థం విద్యలు ఏం చెప్పడం కోసం కొంత చెప్తున్నాను భిక్షాచర్యంతో పాటుగా విద్యకైనా కొన్ని కర్మలు ఉంటాయి కార్యము సమానాన్ని నిర్దేశించాలి అనే రూల్ ఉంటుంది అనే బుద్ధి ఏమి ఉండదు అదే ఆత్మజ్ఞానముష్టాం సో అటువంటి మహాత్ములకు అటువంటి ఆత్మనిష్ఠులు అటువంటి వాళ్ళ బ్రాహ్మణులు అంటారు యక్షణ త్యాగం చేసినటువంటి మహాత్ములకు వాళ్ళకి కర్తవ్య కర్మలు ఏమి ఉండవు విధులు ఉండవు ఇదిగో ఇలా చేయాలని చెప్పారు లో సూర్యుడు ప్రవేశించిన వెంటనే నదిలో స్నానం చేయమన్నారు అది ఎవరిది వేలకాలం మేఘం లేదు సూర్యుడు లేదు మేఘం లేదు సూర్యుడు లేదు మేఘము బ్రహ్మే సూర్యుడు బ్రహ్మే అంటే ఇది ఒక లెక్క మేఘం లేదు గోషం లేదు సూర్యుడి కలిగడం కానీ ఎవరి కావాలని లెక్క కాలమును నిత్యం చెప్పిందని వివక్ష ఎందుకంటే ఒక ఆయన అడిగారు ఏమే సంవత్సరం ఉన్నది నేను సంవత్సరం దగ్గర చెప్పారనుకోండి నేను నెల నెల చెప్తే కష్టం ఏదైనా ప్రశ్న ఇస్తే దిగే ఉంటాను దీంట్లో నేను ఎక్కడైనా ఇస్తే ముచ్చేయాలనుకోండి మేము నువ్వేమో చేస్తున్నా ఉంటాను ఎందుకంటే అసలు కాలాన్ని నేను గుర్తించాను నేను భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తించాను ప్రజెంట్ మూమెంటే ఉంది భూతం లేదు భవిష్యత్తు లేదు దాని మీద మీరు ఏమైనా ఒప్పుకుంటే క్లాసులు రండి నేను పర్మిషన్ అరగంట తప్పు కోసం అవాయితీ నేను మళ్ళీ సంవత్సరం గుర్తుంటే చెప్తాను నాకు తెలియదు అంతేగాని ఇప్పుడు ఈ దిద్దులన్నీ వదిలించుకుంటూ కూర్చోవడం ఏదో పని అలా అవే ఉండవు అవన్నీ ఎవరికి కావాలి గృహస్థి కావాలి ఏమని చెప్తే గృహస్థి కావాలి కాబట్టి కాబట్టి ఆత్మజ్ఞాననిష్ట వ్యతిరేకేన అన్య కార్యం నాస్తి ఆత్మజ్ఞాన నిష్ట కంటే భిన్నముగా చేయాల్సిన కర్తవ్య కర్మ మనొకటి లేదు అంటే ఆత్మజ్ఞానంలో ఉంది అది కర్తవ్యాలు ఉంటాయి కర్మలు ఉంటాయి కర్తవ్యాలు ఇది చేస్తే రాదు కర్తవ్యం కర్మ అది కర్మ అనేది ఇది అవుట్కమ్ ఆఫ్ ఫోర్స్ దాడి చేసినప్పుడు దాని అవసరం ఉంటుంది ఇతరుల ప్రాణము విశ్వాసం విశ్వాసం జరుగుతాయి అలాంటి అవసరం సెలవు ఉంటుంది అంతేగాని కర్తవ్య కర్మానుష్ఠానం అంటే ఇది ఉంటుంది ఇహ గీతాశాస్త్రే ప్రతిపాదవిషితం ఆవిష్కృవర్ణాన్ ఇది శృతి యొక్క తాత్పర్యం కేవలం శృత్య శృతకు భగవాన్ శృతి కోర్చేస్తారు కాబట్టి శృతి విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్తారు ఆ స్థితి చెప్పిన విషయాన్ని గీతాశాస్త్రంలో కూడా ప్రతిపాదించటము సంగ్రహం చేసి చెప్పటము భగవానులకు అభీష్టము ఎందుకంటే భగవాను శృతి సారాన్ని రూపంగా ఆయన వెలగిస్తున్నాడు కనుక గీతాన్ని అర్జునుడు ఉపదేశిస్తున్నాడు కనుక ఆ స్థితిలో చెప్పినటువంటి సారాన్ని ఇక్కడ చెప్పాలి అనే ఒక ఆకాంక్షతో ఆయన ఈ విషయాన్ని చెప్తున్నారు ఆ సిద్ధాన్నే ఆవిష్కరిస్తూ ప్రకటన చేస్తూ ఆహా భగవాన్ శ్రీకృష్ణుడు వారు విలాసముడు ఎవరుంటున్నాడు ఆత్మసృష్టమానవ దీనికి భిన్నముగా ఎవరైతే మానవ ఆత్మరతి ఆత్మరతిరేవ ఆత్మ ఎందే రతి గలవాడు అదును ఆత్మరతి ఎలా అన్నది ఆత్మన్నే రతి అని అన్వయించాల్సింది ఆత్మతృప్త ఆత్మ ఎందే తృప్తి గలవాడు అవును ఆత్మయోగ సంతోషము గలవాడు ప్రత్యా వారికి రాజ్యం కర్తవ్య కర్మ నదిద్యతే లేదు దీన్ని మనం చాంద్రోగ్యంలో చూస్తాం ఇదే కదా ఆత్మక్రీడ ఇంకొక దాని అంటే వినోదం క్రీడా మొదలైన వినోదం అది ఆత్మజ్ఞాననిష్టనికి ఆత్మస్వరూపం మధ్య వినోదం లభిస్తుంది సో లోకంలో వినోదం పేరిట పెద్ద ఎకానమీ నడుస్తుంది పెద్ద హెల్ప్ కూడా కానీ సరే దాంట్లో చాలా హానికారకమైన అంశాలు వినోదం పేరిట ఎడిక్షన్స్ అని ఇవన్నీ అన్ని రాంగ్ వాల్యూస్ ఇస్తాయి ఒకటి మనకి జీవితాల్లో ప్రవేశిస్తుంది వినోదం పేరిట వినోదం కోసం మీరు క్లబ్లో ఉంటారు గోల్ఫ్ అంటే ఇదంతా సో బొంబాయిలో మెరైన్ హ్యాబిటేట్ దాన్ని అందరూ కూడా నాశనం చేసేసి పర్టికులర్ మార్క్స్ ల్యాండ్స్ అని ఉంటాయి అదంతా కూడా చెట్లతో నిండి ఉంటాయి ఒక విలక్షణమైన చెట్లతో నిండి ఉంటాయి అందరూ కూడా హ్యాబిటేట్ ఎక్కువ హ్యాబిటేట్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మరి విక్రమ్ చేస్తే ఏమవుతుంది రేపు పొద్దున్న సముద్రం నుంచి పెద్ద అవస్తుంది అనుకోండి దానికి అతిథినే జరిగి ఉంటుంది అదంతా వంద గ్రాల్లో నాశనం చేసి గాల్ఫ్ కోర్స్ అవుతుంది గాల్ఫ్ కోర్స్ ఎగరెస్ట్ all civil and civil laws municipal laws ఏవో ఉన్నాయి కదా అన్నిటినీ వైలేట్ చేసేసి ఆ గాల్ఫ్ కోర్స్ ఎందుకంటే గాల్ఫ్ కోర్స్ ఎవరికైనా గాల్ఫ్ కోర్స్ ఎంతమంది ఆడతారు దాచుకోవచ్చు నెంబర్ సంతకంలో ఉంటారు దాచుకోవాలనుకున్నారనుకున్నారు వంద మంది నెంబర్లో ఎందాలో పాపులేషన్లో ఈ వంద మంది మీరు కానీ కొన్నారు ఇది కామన్ ప్లేస్ ఎందుకు ప్లేస్ కాదు ఇదంతా కూడా ఒక రాంగ్ వాల్యూ సిస్టమ్ లైఫ్ లో సో అటువంటి అటువంటి దృష్టికి అది వినోదం అయితే ఎందుకంటే వినోదం ఆత్మజ్ఞానేశ్వరుడికి తన స్వరూపంలోనే వినోదం దీనికి ఆపోజిట్ అది దానికి ఆపోజిట్ కాబట్టి వినోదం చేయక సమాజం ఇప్పుడు తర్వాత ఇది ఏవైతే పెట్రోల్ ప్రోడక్ట్స్ తగ్గిపోతున్నాయని గోవాలి పెట్రోల్ ఈ ఫాసిల్ ఫ్యూల్స్ ఎక్కువగా బదులు చేయడం మూలంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని గ్లోబల్ పొల్యూషన్ అని ఈ సమస్య ఈ గోడ జరిగే ఉంది corporation grand free only western వాళ్ళు వాళ్ళేమో వాళ్ళు మూర్తులు వాళ్ళు ప్రభుత్వం నాట్యం చేయడం కోసం పుట్టారు అంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటాం టెక్నాలజీ జరిగితే కొన్ని వాళ్ళని మనం విమర్శిస్తాం మన వాళ్ళు మద్రాసు గ్రావిటీ మద్రాసులో గ్రావిటీ ఏంటండి మద్రాసులో అక్కడేదో సోమవారంలో ఏదైతే మరి కాపు ఆ కారులో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వేగంలో వెళ్ళారు ఇల్లు కూడా లేదు సార్ మీరే వన్ లీటర్ పెట్టుకోవాలి కన్స్యూమ్ చేస్తుంది అలా కన్స్యూమ్ చేస్తుంది ఆ పెట్రోల్ అంతా కన్స్యూమ్ చేస్తుంది దాంట్లో వాళ్ళు ఎదుగుతారు ఏం చేయాలి ఏం తగ్గింది దాంట్లో వీడేం తగ్గారు కార్ తగ్గింది చెప్పి వీడేం తగ్గారు అభిమానం తప్ప ఇంకేం ఈ రకమైనటువంటి వ్యామోహం వినోదం పేరిట మనిషి చేసేంత పొరపాటు ప్రకృతిని నాశనం చేశారు తర్వాత రెండేట్ల బండకి పోటీ పల్లెటూరులో రెండేట్ల బండి పోటీ రెండేట్లు ఉంటాయి దానికి బండి కదా బండి అంటే ఉద్దితో చేస్తారు హెవీ ఉద్దితో ఆ చక్రాలకి ఆ అవేమీ స్మూత్ గా ఏమో అంతా బండగానే ఉంటాయి ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఆ బండి మీద ఎత్తుకోండి ఇలాంటి బళ్ళు బండి పెడతారు ఇది పోటీ ఆ ఇద్దరిని కొట్టేస్తాం ఈ బండితో సహా పరిగెత్తాం ఓ రెండు ఏదో ఒక బండి ఎక్కింది వాళ్ళు నేను మొదలాడలేదు దానికి రాజకీయ నాయకులు గారు వెళ్ళి వాడు వెళ్ళాలి చాలా అంత దూరంగా ఆ పశువులు వాటికి ఏంటి వాటికి దుఃఖం తప్ప ఏముంది పోనీ లౌకికులు ఉన్నాయని ఇచ్చేది పోనీ దేవాలయాలు ఏమైనా ఉద్ధరిస్తున్నాయంటే అది ఆ మహానులైన ఒక శివాలయం ఆ శివాలయంలో ప్రతి ఏడాది శివాలయం పోటీ ఒకటి నిర్వహిస్తుంది గుడి పోటీ ఏంటంటే అక్కడ ఒక పెద్ద రాయి ఒకటి పెద్ద బండరాయి అంటే దేవాలయాలు కట్టేటువంటి సందర్భంలో వాళ్ళు అది చెప్తారు అది స్తంభాలను ఉపయోగిస్తారు ఓ రాయిని సరిగ్గా సందర్శనం చెప్పి స్తంభం ఉపయోగంలో అసలు ఇప్పుడు ఒక పూర్తి ఏంటంటే ఆ రాయితో తాడు ఆ తాడు ఎద్దు వెళ్ళడం ఏ ఎద్దు ఈ రాయిని ఎద్దులో ఇచ్చిపోతుంది అది ఎద్దు మెడలో పూలు పడుతుంది ఇది ఎద్దు కొడుతూ ఉంది ఎద్దు పూర్తి ఎక్కడ ఉంటుంది ఎత్తుకు అభిమానం ఉండదు నేను పోటీ ఎదిగాను వీడు ఆ ఎత్తు నాదని వీడు వీడు ప్రైజ్ ఇది కండక్ట్ చేసి శివాలయం కండక్ట్ నందీశ్వరు ఈ ఎత్తు నందీశ్వరు నామధేయం ఏదో పేరు పెట్టాను పేరు పెట్టేసి మీరు చేసి పనులు చేయడం ఈ నామకరణలో ఉన్న అంత డేంజర్ అభివేదం నందీశ్వరుడు అంటే నువ్వు దానికి ఆహారం పెట్టాలి మొక్కాలి కానీ దాన్ని హింస పెట్టి నందీశ్వరుడు అంటే అది శివుడికి అపరాధం చేసినట్టు ఇది దేవాలయం నిర్వహిస్తుంది భక్తి వందల రోజులు చేసే ఘనకాన్ని ఇలా భక్తి వినోదం పేరిట ఎంత శోషణ ఈ వినోదం అనేది పెద్ద దౌర్యం ఆత్మని ఆత్మస్వరూపంలో వినోదాన్ని ఆత్మ ప్రేరహానికి నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను కాబట్టి ఈ సఫలత ఎందుకు చెప్పాలంటే ఆ శ్లోకంలో ఉన్న విశేషం అర్థమవుతుంది ఆ మంత్రం ఉన్న అక్కడ కాంబినేషన్ ఇక్కడ ఈ శ్లోకంలో ఒకేసారి వచ్చేది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తమ స్వరూపంలో పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కానీ రతి తృప్తి దోషము క్రీడ ఇవన్నీ కూడా మనిషిని బదిలీముఖులు చేసేటువంటి ఉపాయాలు ఇవన్నీ కూడా మనిషి తన స్వరూపంలో పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకోలేక బహిర్ముఖుడైపోయి రతికాలని ఆహారం జీవితారు లేకపోతే అబ్బాయిలు తిరుగుతారు బ్యాంకులు చేస్తారు ఎత్తుకుంటారు కోసం కావాలని చెప్పేసి కార్లని స్కూటర్లని ఏవో పదార్థాలు కొంటూ ఉంటారు ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు కొత్త కొత్త డ్రస్సులు తర్వాత తృప్తి కావాలని చెప్పేసి ఉద్యోగాలు ఇవేవి తింటూ ఉంటారు ఆయన కానీ అన్ని రకాలు స్థితిలన్నీ తింటూ ఉంటారు క్రీడ కావాలని వస్తువులు నివసిస్తారు ధనాన్ని ఖర్చు చేస్తారు దీన్ని పొరపాట్లు చేయాలని ప్రయత్నం చేస్తారు ఇదంతా నెగ్గిటేషన్ దానికి పాజిటివ్ ఇది నెగిటివ్ గ్యాప్ ఇది పాజిటివ్ ఈ నాలుగు కూడా బాహ్యంలో ఎవరికైతే ఉన్నాయో వాడు పతితో ఉంటారు లోక జోలికివాడు అయిపోతారు తృప్తి బాహ్యంలో ఉన్నవాడు రోగాన్ని పొందుతారు వినోదం బాహ్యంలో ఉన్నవాడు ఎడిట్ అయిపోతారు పాపాన్ని సంపాదించారు ఏదో హృతం ఏదో చేస్తారు ఏదో దోషాన్ని ఆ రకంగా ఈ మానసిక పరాధీనతని పోగొట్టుకునే ఒక ఒక ఫుల్నెస్ లోపల ఆవిష్కరించింది ఆ తర్వాత రతి మన నుంచి తను బయటికి రతి ఫ్లో అవుతుంది మా బయట నుంచి లోపలికి రతి కాదు లోపల నుంచి బయటికి రతి లోపల నుంచి బయటికి సంతోషం లోపల నుంచి బయటికి వినోదం లోపల నుంచి బయటికి పొజిషన్ ఆఫ్ ప్రివిలేజ్ నుంచి మనం బయటకు వెళ్ళాలి బహిర్మితులు అవడంలో వస్తాయి లేదు పొజిషన్ స్ట్రెంత్ నుంచి బహిర్మితున్నాం ఇతరులతో కన్ఫ్యూజన్స్ ఉండడం మంచిది కానీ పొజిషన్ స్ట్రెంత్ నుంచి కన్ఫ్యూజన్స్ ఉంటాం అందుకని వాళ్ళ వ్యక్తిగత భారం అయిపోయి ఇట్లా కన్ఫ్యూజన్స్ ఉండడం కాదు కాబట్టి psychological dependence on the outside world video ఎవరికి ఉంటుందో వాడు ఆత్మజ్ఞానం కార్యం లభించే వాడిని జీవన్ముక్తి జీవనం అంటారు అటువంటి జీవన్ముక్త అవస్థని వర్ణించేటువంటి శ్లోకం ఎత్తు సాంఖ్య ఆత్మజ్ఞానస్థ పూర్తి అర్థం చెప్తున్నారు అంతకుముందు పరిచ్ఛిన్నమైన అభిమానం కలిగిన దేహాభిమానం కలిగిన వ్యక్తి సత్తాభక్తాగా ఉన్నవాడు ఆ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి అని చెప్పి పూర్తి అర్థం ఏంటంటే ఇది పరిచ్ఛిన్న దేహాభిమానం కాదు సాంఖ్య వివేక జ్ఞానం నిండా కలవాలి ఆత్మజ్ఞాన నిష్ఠుడు ఆత్మస్వరూపంలో నిష్ట కలవాలి తప్పిస్తే వాక్యంలో ఏదో అభ్యర్థించింది అనే భ్రాంతి నేను మహాత్ముడు యహ అటువంటి వాడు ఎలా ఉంటాడు ఆత్మరతి ఆత్మనిరతి నరేషు ఆత్మరతిరే రతి అంటే అనుభవించినప్పుడు కలిగేటువంటి ఉల్లాసానికి రతి విషయానుభవంలో రతి లభిస్తూ విషయం అంటే మంచి పెర్ఫ్యూమ్ ఉందనుకోండి ఆ పెర్ఫ్యూమ్ కొనుక్కొని బాగుంది బాగుంది అంటే రతి నేను ఇంకే కంపెనీ అని చెప్పాను అలా చెప్పచ్చు కూడా విషయాల్లో భాగమేగా ఎవరైనా ఖరీదైనటువంటి వస్త్రధారణం చేసి ఆ బాగుందని అది రతి ఈ విధంగా వాక్యం నందు ఏదో ఉంది దాని ఆనందం సుఖం వాక్యంలో ఉంది అది లోపలికి రావాలి ఐదు భోగాల నుంచి రావాలి ఫలానా మ్యూజిక్ నుంచి నాకు ఆనందం కలగాలి అది అది కూడా ఒక రచనగా శబ్దం మ్యూజిక్ ఆ మ్యూజిక్ ఉంటుంటే ఇలా సంవత్సరాలు చేసి లేదా డ్యాన్సులు చేసిస్తుంటే ఆ మ్యూజిక్ ఆగిపోయినప్పుడు మీరు నేర్చుకుంటాం ఇదంతా కూడా ఒక భయంకరమైన అజ్ఞానం తప్ప ఆ రకంగా ప్రతిముఖుడైన వాడు ఆత్మలకి పొందలేదు కానీ ఇక్కడ మనం అంటున్న మహాత్ముడు ఆత్మలు వ్యక్తి వాడికి గట్టే ఉంటుంది తృప్తి ఆనందం ఉంటుంది సహానుభూతి ఉంటుంది సమయంలో ఉంటుంది ఆ పూర్ణత్వం సమయంలో ఉంటుంది నా విషయం విషయం విషయాన్ని శాంతి శాంతి హరి ఓం శ్రీ very good it is not one